పాదశంకరం సత్కారమాణ పూజార్థం తపోదంభేన చైవయత్ ప్రోక్తం రాజసం మనం తపస్సు గురించి మాట్లాడతాం ఇది చాలా ప్రధానమైన టాపిక్ ఎందుకంటే మనందరి జీవితాలలో తపస్సు ఉంటుంది జీవితంలో తపస్సు ఆస్తికులందరూ కొంత గొప్ప తపస్సు చేస్తూ ఉంటారు తపస్సు అంటే మానసికముగా చేస్తారు అంటే ధ్యానం చేశారనుకోండి మానసికమైన తపస్సు అవుతుంది ఎవరికైనా మంచి జరగాలి అని కోరుకున్నారనుకోండి అది కూడా మానసికమైన తపస్సే పవిత్రమైన సంకల్పం ఏదైనా మానసమైన తపస్సు తర్వాత వాగ్రూపమైన తపస్సు కూడా చేస్తూ ఉంటారు జనులు మహోత్సాహంతో సామాజిక సమాజంలో గ్రూప్స్ కింద జతగూడి విష్ణు సహస్రనామ పారాయణ లలితా సహస్రనామ పారాయణ అలాగా విస్తారంగా చేస్తూ ఉంటాం విష్ణు సహస్రనామం అంటే చాలా సాత్వికమైన సహస్రనామము ఇది ఒరిజినల్ అండ్ చాలా పవిత్రమైనది మోర్ ఫిలసాఫికల్ దాన్ ఆ సహస్రనామం యొక్క లక్షణం మోర్ ఫిలసాఫికల్గా ఉంటుంది అది విష్ణు సహస్రనామం ఎప్పుడు కూడా ఫిలసాఫికల్గా ఉన్నదానికి వాల్యూ ఎక్కువే ఎందుకంటే తత్వానికి సత్య వస్తువుకి దగ్గరగా ఉంటుంది లలితా సహస్రనామము అది మోర్ మిథలాజికల్ దాన్ ఫిలసాఫికల్ ఒకసారి లలితా సహస్రనామం మీద నేను ప్రసంగం చేశాను రెండున్నర ఆ టైంలో కేవలం ఫిలసాఫికల్ ఉండే నామాలను పికప్ చేసుకుని నేను ప్రసంగం చేశాను అప్పుడు నాకు అనిపించింది అక్కడక్కడ దొరుకుతాయి ఫిలసాఫికల్ గా తత్వానికి దగ్గరగా ఉండే నామాలు అక్కడక్కడ దొరుకుతాయి అవి ఉంటాయి చాలానే ఉంటాయి కానీ ప్రధానంగా మిథలాజికల్ కంటే మనం విస్తరించిన స్టోరీస్ కి సంబంధించిన నామాలతో నిండి ఉంటుంది సో ఈ విధంగా జనులు ఎదురు సంస్కారం ఉంటుంది వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు ఫిలసాఫికల్ దృష్టి గల వాడికి విష్ణు సహస్రనామం జిలాబీ కింద దాన్ని అదే విఫలాధిక దృష్టి స్టోరీస్ మహిమలు అలాంటి దృష్టి గల వాళ్ళు చాలా మంది అధిక ప్రజలు అలా ఉంటారు వాళ్ళకి విష్ణు సహస్రనామం సంపదం లలితా సహస్రనామం అంటే మంచి జబర్దస్త్ ఎవరి బట్టి వాళ్ళు గుర్తుంది కాబట్టి ఆ రకంగా సమాజంలో గ్రూప్స్ కింద చేరి పారాయణలు చేస్తూ ఉంటారు అది వాగ్రూపమైనది కాయికమైన తపస్సు ఉంటుంది ఇప్పుడు మీరు అక్కడ దండం పెడతారు స్వామికి వస్తే స్వామికి దండం పెడతారు ప్రదక్షిణాలు చేస్తారు ఎంత కూడా కాయికమైన తపస్సులో భాగమే ఎవరికైనా కొంత సేవ చేశారనుకోండి అది కూడా కాయికమైన తపస్సు చాలా మంది అలా అనుకోరు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే నేను తపస్సు అవుతుంది అనుకుంటాను తప్ప ఎవరికైనా కొంచెం సహాయం చేయిస్తే అది తపస్సు అనే అనుకోరు కొంచెం అది దురదృష్టకరమైన లోపం తెలుగులో లోపం ఉంది కాబట్టి ఈ విధంగా అందరూ కాయకమైన తపస్సు చేస్తూ ఉంటారు మంత్రజపం కూడా బాధ్యతమైన తపస్సులో పడుతుంది మంత్రజపం కానీ దాని ఒక పద్ధతిలో చేస్తే మానసమైన తపస్సు అనే స్థాయికి కూడా మంత్రజపం ఎదిగే అవకాశం కలదు ఈ విధంగా తపస్సు అందరూ ఎందుకు కలదు తపస్సు లేనివాడు ఎవడూ లేడు కేవలము మేము నాస్తికులము అని ముద్ర వేసుకుని అలా బిగిసి కూర్చుంటారు కొంతమంది మేము నాస్తికులము దేవుడికి మాకు పడదు అన్నట్టుగా కూర్చుంటారు వాళ్ళని మినహాయిస్తే తపస్సు అందరూ చేస్తాం వాడు కూడా చేస్తారు నాస్తికులు అనబడే వాళ్ళు కూడా సమాజానికి ఒకడే మంచి పనులు చేసినప్పుడు తపస్సు అయితే ఈ తపస్సు సాత్వికమైన చూసుకోవాలి ఈ కథంతా నేను చెప్పాను అయినా మళ్ళీ రీక్యాప్ ఎప్పటికప్పుడు కొత్త సాత్వికం అవ్వాలంటే మూడు కండిషన్స్ ని మనం సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఒకటి అఫలాకాంక్ష ఫలాకాంక్ష లేకుండా ఫలమును అపేక్షించకుండా మనం ఏ పని చేసినప్పటికీ అది సాత్వికమైన తపస్సు అవుతుంది ఫస్ట్ కండిషన్ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి మూడు సైకోటేనియస్ గా సాటిస్ఫై అవ్వాలి రెండవది శ్రద్ధ మూడవది యోగ యుక్త అని చెప్పారు కదా అంటే సమాధానంలో అంటారు అంటే మనస్సు యొక్క ఏకాగ్రత ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి సపోజ్ ఈ మూడింట్లో అఫలాకాంక్షను మీరు కొట్టిపారేసి ఫలాకాంక్ష పెట్టుకున్నారనుకోండి ఫలాకాంక్షతో చేస్తున్నారనుకోండి శ్రద్ధను యుక్త ఉంటాయి శ్రద్ధతోటే చేస్తారు ఏకాగ్రతతో చేస్తారు దాని ఫలమును అపేక్షించి చేస్తారు అది రాజస్వ తపస్సు అవుతుంది సరే ఒక్క ఐటమ్ మైనస్ చేసేప్పటికి రాజస్వ తపస్సు అవుతుంది ఇంకొక ఐటమ్ మైనస్ చేయండి అదేమిటంటే సమాధానము దాన్ని నిమిత్తాన్నమే దాన్ని కూడా మైనస్ చేయండి అంటే ఫలకా ఫలమును కోరి చేస్తారు శ్రద్ధతో చేస్తారు కానీ మనస్సు యొక్క ఏకాగ్రత లేకుండా చేస్తారు అప్పుడు అది తామస తపస్సు అయిపోతుంది కాబట్టి సాత్విక తపస్సుగా దాన్ని నిలబెట్టడానికి అంత గొప్ప ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట సాత్విక తపస్సు యొక్క లక్ష్యం అయితే వాస్తవంలో కొంచెం వివేకం నేర్చుకున్నట్లయితే అంటే భగవద్గీత ఇత్యాది తాత్విక చింతనతో కూడిన ప్రసంగములను విని వాటిని వంట పట్టించుకుని ఆకలింపు చేసుకుని వాటిని జీవితంలో మనం ఆచరణలో తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఉన్నట్లయితే ఆ ఉత్సాహం ఉండడం తేలిక అప్పుడు భగవద్గీత క్లాసులు ఉంటూ ఉంటారు ఈ గురువు గురమే నివేదితం అన్నట్లుగా అని సంస్కృతం సాగుత తెలుగు సాగుత అయితే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేటవారు తెలుగు సాగుత ఆ రకంగా దాని దారి దాన్ని పాఠం దాని పాఠంలో ఉంటుంది పాఠాలన్నీ వినేస్తూ ఉంటారు ఉపనిషత్తు పాఠాలన్నీ వినేస్తారు కానీ జీవితంలో మనకు చాలా రాజ్యసంగా చాలా సంసార బంధంలో చిక్కుకున్నాడు కాదు అది బాగా గట్టిగా ఉండే విధంగా చాలా ఛాదస్యంగా మూర్ఖంగా జ్ఞానంగా ఉండిపోతారు పాఠాలు మాత్రం వినేస్తూ అలా ఉండిపోయినప్పుడు కొంచెం ఆశ్చర్యం వస్తుంది అరే పాఠాలు విన్నారు కానీ ఏమీ మార్పు లేకుండా అలాగే ఉండిపోయారే అని ఆశ్చర్యమే ఉంటుంది కాబట్టి పాఠాలు దాటి పాఠమే తపస్సు మటుకు రాజస తామస తపస్సులు చేసేస్తూ ఉంటారు ఇది ఒక దురదృష్టకరమైన విషయం కాబట్టి మనం తపస్సు కొత్తగా మొదలు పెట్టక్కర్లా మీరు తపస్సు కొత్తగా మొదలు పెట్టక్కర్లా నేను మీకు హామీ ఇస్తున్నాను మీరందరూ గొప్ప తపస్యాలు మీరందరూ కూడా ఋషికేశ్లో ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ తపస్సు మీరు చేస్తూ అసలు ఈ హైదరాబాద్ రోడ్లలో ఈ ట్రాఫిక్ జాముల్లో ఈ దుమ్ములో ధూళిలో ఆ కష్టాలన్నింటినీ ఓర్చి వచ్చిన కొంచెం మెట్రో వచ్చాక పరిస్థితి ఇంప్రూవ్ అయినమాట వాస్తవమే అయినప్పటికీ ఇంకా పూర్తిగా మెట్రో రాలేదు అక్కడక్కడ ఇంకా వెళ్ళే ఉన్నది కాబట్టి ఆ కష్టాలన్నింటికీ వచ్చి క్లాసులో కొంచెం కూర్చున్నారు అంటే కూడా అది తపస్సే అవుతుంది ఋషికేశ్లో ఏముంది ఆశ్రమంలో కూర్చుంటాము ఎవరో శుభ్రంగా భోజనాలు తయారు చేసి వడ్డిస్తారు పండాలు పూరీను తర్వాత హల్వా ఇత్యాది ఉత్సాహంగా భక్షించి కాలక్షేపం చేస్తూ ఉండదు ఉంటే ఒకసారి గ్యాంగ్కి చూసి దాన్ని పెడుతూ ఉండడం విశ్రాంతిగా ఉండడం అక్కడ తపస్సు హైదరాబాద్ మహానగరంలో ఒక తపస్సు అని అనిపిస్తుంది కాబట్టి తపస్సు చేయమని నేను మీకు సలహా చెప్పడం లేదు మీరు గొప్ప తపస్యాలు మీరు తెలుసుకోండి ఆ విషయం బిలీవ్ వ్యవస్థ మీరు కొత్తగా తపస్సు చేయక్కర్లేదు ఆ తపస్సుకి ఈ మూడు లక్షణాలు జోడించే ప్రయత్నం చేస్తే సరిపడుతుంది వజ్రం మీ దగ్గరే ఉన్నది కొత్తగా మీరు వజ్రాన్ని సంపాదించక్కర్లేదు ఆ వజ్రానికి కొంచెం స్నాన పెట్టడం అయితే స్నాన పట్టడం పడడం దాన్ని చేయాల్సి ఉంటుంది ఫలాకాంక్ష లేకుండా చేసేయాలి అసలు ఫలాన్ని అపేక్షించడం అవసరం మీరు ఫలమును అపేక్షించడం ద్వారా నాకు కోరుకు మరి దేవుడా నా కోరిక తీర్చు అని ఆ విధంగా ప్రార్థించి తపస్సు ఆ విధంగా చేయడం ద్వారా మీరు మీకు మీరు ఏమీ హితమును చేసుకోవటం లేదు చేసుకోవటం లేదు మీరు అది అర్థం చేసుకోవాలి దేవుడు ఆ కోరిక ఇచ్చాడు మానేడు ఇచ్చాడు అనుకోండి ఆ తీర్చడం వల్ల మీకు మీకు విధి ఉండదు ఉంటే కోరికతో తపస్సు చేశామని రాజసంలో పడ్డామే తప్ప దానివల్ల ఒరిగిదేమి ఉండదు ఇప్పుడు నా పుత్రుడికి గా పెళ్లి కావాలి అని నేను పూజలు మొక్కలు చేశాననుకోండి సరే పెళ్లి అనుకోండి అక్కడ రెండు సమస్యలు ఉంటున్నా ఉంటాయి ఈ పూజలు మొక్కులు లేకుండా ఉంటే పెళ్లి అయ్యిదా కాదా అని ఒక ప్రశ్న ఒక ప్రశ్న ఎందుకంటే ഉയർദേശുന്ന വള്ള കൊണ്ടിക്ക് ഇങ്ങോട്ട് ചെയ്യണം അങ്ങോട്ട് ചെയ്യണം. കാരണം ഈ ദാരിക ആ കണക്ഷൻ കേറ്റിച്ചോ. ഇഹല ഇഹല ഇഹതല ഇഹലവ ക ഫലവ ക ദാപ്പത്തോ കണക്ഷൻ ഇങ്ങോട്ട് താഴെ കേറ്റണം. ബട്ട് എനിവേ അപ്പൂയേശർ വാഹോണ്ട്. ബാലൻ ഉണ്ട്. ഇപ്പൊ ആ കുട്ടുന്നേ കാവിവാഹോടോനെ നിക്ക് ശുഭദലുന്ന കുട്ടൻ. ഈ എപ്പിസോഡ് ക તો അവസတ်ത്ത ക്വസ്റ്റ്യൻ. మరి ഇന്തോണ്ട് മഹാഭാഗ്യാനകി ఆ చేసి పూజ ఏదో ఆ చేసి ప్రార్థన ఏదో ఫలాకాంక్ష లేకుండా చేస్తే పోయేదిగా సో కాబట్టి ఏ ఫలమైనా అంటే ఏ ఫలమైనా సాంసారికములైన ఫలములు ఏవైనా సరే కోరదగ్గది కానే కాదు అందుకోసమే శ్రీకృష్ణుడు కోరకుండా చేయమన్నాడు ఫలమును కోరకుండా చేయగలిగితే మోటివ్లెస్ ఇమోషన్ ఆ స్థాయికి మీరు మీ అంతఃకరణాన్ని తీసుకువెళ్ళగలిగితే మీరు సంసారాన్ని దాటేస్తారు ఏమీ మీకు అసలు ఆలోచన లేదు కాబట్టి ఆ సాత్విక తపస్సు యొక్క మహిమ చాలా గొప్పది ఇక రాజస తపస్సు చూస్తూ ఈ రాజస తపస్సు సత్కారం కోసం చేస్తారు సత్కారం కోసం చేస్తారు సత్కారం అంటే ఎలాగో చూసినండి అంటే మనం ఒక వాతావరణంలో ఉంటాము ముఖ్యంగా దీపాక్షేమము తర్వాత తాత్విక చింతన సరళమైన జీవన విధానము వీటికి అవగాహన పడ్డ వాళ్ళకి తమ ఎందుండే లక్షణముల యొక్క మహిమ అనుభవానికి రాదు వాళ్ళకి తెలియదు ఎందుకంటే నార్మల్ గా ఉంటాయి ఏవైతే మహిమాన్వితములైన గుణములో అవి సహజ గుణములైపోతాయి అటువంటిప్పుడు ఆ గుణముల యొక్క మహిమ మీకు అనుభవాన్ని మహిమను గుర్తించడం కూడా కష్టమవుతుంది కానీ మీరు కాంట్రాస్ట్ చూసుకుంటే ఆ గుణముల యొక్క మహిమ అనుభవానికి నేను దృష్టాంతం చెప్తాను ఒక ఆయన భూమిలో చేస్తూ ఉంటాడు తపస్సు చేస్తాడు అలాగే కూర్చుని శివలింగం ఏదో పెట్టి వీడియో చుట్టూ వీడియోగ్రఫీలో పెట్టుకుని ఆ శివలింగానికి పదకొండు సార్లు అభిషేకం చేస్తారు సామాన్యమైన ఇప్పుడు నన్ను చేయమంటే నేను ఒకసారి కూడా చేసేందుకు నాకు ఓపిక అయిపోతుంది ఆయన పదకొండు సార్లు చేశాడంటే గట్టివాడే కదా సామాన్యుడు అయింటారు కానీ ఆయన అలా ఎందుకు చేస్తారో తెలిసిన ఆయనకి సత్కారం కావాలి సత్కారం కోసం చేస్తారు సత్కారం కావడం ఏమిటి ఆ మహాత్ముడు వచ్చేప్పటికీ అందరూ లేచారు ఆయన వచ్చిన చోట మూడు కుర్చీలు ఉన్నాయనుకోండి మూడు కుర్చీల్లో ముగ్గురు కూర్చొని ఉన్నారనుకోండి వెంటనే వాళ్ళలో ఒకరిని కుర్చీ ఖాళీ చేసేసి ఆయన్ని దాంట్లో కూర్చోబెట్టాలి గ్యాస్ విధానం లేకపోతే అక్కడ రసాభాస తర్వాత మూడు కుర్చీల్లో కుర్చీ ఆయన ఇచ్చారనుకోండి ఆ కుర్చీ మిగతా రెండు కుర్చీలతో సమానమైన స్థాయికి చెందినది అయి ఉండకూడదు మిగతా రెండు కుర్చీల కంటే ఉన్నతమైన కుర్చీ అన్నిటికంటే ఎత్తైనటువంటి కుర్చీలో ఉంటుంది తర్వాత వస్తున్నప్పుడు జయఘోష చేయాలి జయఘోష చేయాలి స్వామిజీ మహారాజ్కి జయ అనో ఏదో ఒక జయఘోష చేయాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జయఘోష వాళ్ళ ట్రేడ్ మార్క్ కింద పెట్టుకుంటారు ఈ కంపెనీల వాళ్ళు ట్రేడ్ మార్కులు పెట్టుకుంటారు అలాగే ట్రేడ్ మార్క్ కింద పెట్టుకుంటారు జయ జయ శంకర జయ జయ శంకర అంటే అది ఒక స్వామికి ఒక మహాత్ముడికి ట్రేడ్ మార్క్ ఊరికే అక్కడ శంకరుడు అంటే కైలాసం అసలు లేకపోతే శంకరాచార్యులు కదా ఆయన ఊరికే మాట వరుసకి ఊరికే కైలాసం అసలు శంకరాచార్యులు ఊరికే మాట వరుస ఇప్పుడు వివేకానంద ఫోటో దాని కింద నా ఫోటో అలాగా కలిసిపోయేట్లాగా పెట్టుకుంటాను ఇప్పుడు నేను వివేకానందం ప్రమోట్ చేసుకున్నట్టే నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నాను అసలు మీరు ఆలోచించకుండా స్థూలంగా చెప్తే ఆయన వివేకానంద అంటే ఎంతో ప్రేమో అనిపిస్తుంది ఆ ఫోటో లక్షణం అనిపిస్తుంది ఆలోచించాలి జనులు మూర్ఖంగా ఉంటారు ఆలోచించాలి ఆలోచించే ప్రయత్నం ఆలోచించడం ఎప్పుడైనా చేస్తే అలవాటు అలవాటు అసలు ఎప్పుడైనా ఆలోచిస్తే కానీ నేను గురువు ప్రసన్నాన్ని తల ఊపడమే తప్ప ఆలోచించే లక్షణం సమాజంలో ఉండదు దాంతో వాడిని ఈ ఫోటో చూపించి ఎలా దీంట్లో ఎవరు ప్రమోట్ అయ్యారో చూపు అని అడిగితే వివేకానంద ప్రమోట్ అయ్యాడంటాడు వివేకానంద కాదు ప్రమోట్ వివేకానంద మీరేం ప్రమోట్ చేయకుండా సూర్యుని ప్రమోట్ చేసినట్టుగా తనని తాను ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు వివేకానంద ఫోటో తీసి తన ఫోటో ఒకటి వేశారు అనుకోండి అది సరిగ్గా ప్రమోట్ అవ్వదు వివేకానంద ఫోటోను బాటుగా ప్రమోట్ చేస్తే బాగా మానవుని యొక్క మస్తిష్కము మాయ బిబిచి మాయ వివిచి మాయ ఓ ప్రార్థన ఉన్నది ఓ ఈశ్వర ఈ నా జీవితాన్ని ఆ బివిచి మాయ అంటే వ్యామోహ పెట్టేటువంటి మాయలో పడకుండా కాపాడమయ్యా అనే ప్రార్థన శ్రీరామకృష్ణ అలా ప్రార్థించు ఎందుకంటే మనం దేవుడు పేరు పెట్టి మన స్వంత ప్రయోజనాన్ని చేసుకుంటున్నాము అనే శంక ఎవరి హృదయంలో ఉన్నదో వాడే ముక్తి భాగంలో దేవుడి పేరుతో తమని తాము ప్రమోట్ చేసుకోవటం తమ గొప్పతనాన్ని ప్రచారం పెట్టుకోవడం అలా చేసిన వాడు ఆ తపస్సంతా కూడా రాజస్వ తపస్సు సత్కార అంటే అర్థం సత్కార శబ్దాన్ని నేను వివరిస్తున్నాను జయఘోష వస్తుంటే మహారాజుకి జయహోమం లేకపోతే మొత్తానికి ఏదో రూపంగా జయఘోష చేయాలి ఇప్పుడు మీకు అందరికీ రామనామాను చేసి జపించాలని అనిపించింది అనుకోండి జపించొచ్చుగా మిమ్మల్ని ఎవడు కాదన్నాడు మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని మహాత్ముడు కనపడినాడని జై రామ్ శ్రీరామ్ జై రామ్ శ్రీరామ్ అన్నారంటే ఇప్పుడు ఎవరికి ఘోషణ చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా మహారాజుకు ఘోషణ చేస్తున్నారు డైరెక్ట్ గా రాముడికి ఘోషణ చేస్తున్నట్టు అనిపించిన ఇండైరెక్ట్ గా ఆయన ఘోషణ చేస్తున్నారు ఒకవేళ మీరు అలా చేస్తే చేయొచ్చు ఆయన దాన్ని అపేక్షిస్తున్నాడు అలా చేయండిరా ఆయన ప్రమోట్ చేస్తున్నాడా చేస్తున్నట్లయితే ఆయన చేసి తపస్సంతా కూడా రాజస మీకు ఏ రూపంగా అయినా ఈగోని దాంట్లో ప్రవేశపెట్టే ఆ ఈగోకి కాషాయ వస్త్రాలు పెట్టి మంచి నామాలు లేకపోతే అడ్డబొట్టు గట్టిగా పెట్టి ఆ ఈగోకి అహంకారాన్ని దాన్ని ప్రవేశపెడితే అది తపస్సు రాజస తపస్సు చాలా తపస్సు చేస్తారు ఈ రాజస తపస్సు వాళ్ళు చేసే తపస్సు సాత్వికులు చేయలేరంలో సాత్వికులు ఏదో సుఖంగా సుకుమారంగా ఉంటారు వాళ్ళు చేసే తపస్సు కూడా సుకుమారంగా ఈ రాజస్సులు వీళ్ళు బంధస్వాధ్యాయం ఎంత గిడ్డి తపస్సు చేస్తారంటే నిజంగా చెప్పశక్తి కానీ అంత రాజ్యసంస్కృతం సత్కారం కోసం చేస్తారు తర్వాత వారిని మధురమైన వచనములతో ప్రశంసించాల్సి మధురమై వచ్చింది నేను ఒకసారి చూశాను ఒక ఆయన వస్తున్నాను వస్తుంటే యమనియమాధ్యాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణా ధ్యాన సమాధినిష్ట జయహో అని పిలిచాడు ఆయన సంతోషంగా వచ్చింది ఆయనకి ఆయన ఆసనం మాట దేవుని తెలుసు మామూలుగా పీఠం వేసుకుని కూర్చోవడం కూడా ఆయన చేత కాదు ఈ వెరీ ఒబీస్ యమ లేదు నియమ లేదు అలా ఒబీసాయి ఇది ఒబీసాయి ఆయన్ని పర్సనల్ గా కలిసి ఎవరికి కొంచెం వెయిట్ తగ్గాలండి మీ ఫుడ్ నా కొడుకు నేను ఐ వాంట్ ఫుడ్ చేంజ్ చేసాను అని చెప్పాలనిపిస్తుంది కాబట్టి ఇంకే ఏ ఘోషం చేసి స్నేహం అయిపోయినట్టు పెద్ద సంస్కృత పదములతో ప్రశంసలు చేస్తారు సభల్లో దానికోసం తపస్సు చేస్తారు తర్వాత అభినందన పత్రములను సమర్పిస్తారు అంటే ఏమిటి ఒక యజ్ఞమో యాగమో పెద్దది చేయడం ఎన్టీఆర్ గ్రౌండ్స్ లోనో లేకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అలాంటి గ్రౌండ్స్ ఉండాలి మామూలు శివానందాశ్రమం లాంటి చోటు సరిపడదు పెద్ద యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం సక్సెస్ఫుల్ గా పూర్తయిపోతుంది గవర్నర్ గారు వచ్చి ఒక గోల్డ్ ఫ్రేమ్ వర్క్ తో ఉన్నటువంటి అభినందన పత్రము ఆయనకి సమర్పిస్తారు అది ఆయన చాలా గంభీరంగా స్వీకరించి చాలా సంతోషపడతారు అందుకోసం అటువంటి అభినందన పత్రమును అపేక్షించి తపస్సు చేసినట్లయితే తపస్సు గొప్పది దాని వెనకాలన్న మోటివ్ ఇప్పుడు భగవద్గీతలో తపస్సు గురించి చేస్తూ ఉండదు తపస్సు వెనకాల ఉండే మోటివ్ గురించి చర్చ గమనించండి ఏ రకం తపస్సు చేయాలి ఎలాంటి తపస్సు చేయాలి ఏ ఏ జపం చేయాలా లేకపోతే వ్రతం చేయాలి ఏమీ చెప్పరు ఎందుకంటే తపస్సు మీకు కొద్ది రూపాయలకి తెలిసే ఉంటుంది తెలుస్తూనే ఉంటారు మోటివ్ మీద ప్రాముఖ్యం ఎక్కువ చెప్పిన గీత సూపర్ సిద్ధాంతం కనుక సత్కారం కోసం తపస్సు చేసినట్లయితే అది రాజసంగ్రహం తర్వాత మానం మానం కోసం తపస్సు చేస్తారు అంటే అందరూ నేను గొప్పవాడినని తలంచవలేము దాని పేరు మానం నేను మహాత్ముడనని అందరూ అనుకోవాలి అందుకోసం దాని తగ్గ తపస్సు చేయాలి ఒకప్పుడు వస్త్రధారణము తిలకధారణము ఆ దిశలో కొంత సపోర్ట్ చేస్తాయి కొంత కొంత స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా ఉండాలి కదా కేవలం వస్త్రాన్ని కలపడంతో ఎక్కడ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత తపస్సు కూడా చేస్తారు అలా తపస్సు చేసినట్లయితే మేము వాళ్ళు చాలా గొప్పవారు అనే ప్రశంస లోకంలో వస్తుంది దాన్ని మానవ ఉదాహరణకు ఒకసారి నేను క్లాస్ చెప్తున్నాను చెప్తుంటే ఎవరో మహాత్ముల్ని తీసుకొచ్చారు క్లాస్కి ఊరికే తీసుకొచ్చారు అది తీసుకొచ్చి వాళ్ళు పాపం వాళ్ళు ఉండే సౌహృదయంతో తీసుకొచ్చారు ఈ మహాత్ముని ఆ మహాత్ముని కలుపుదామనే ధోరణితో తీసుకొస్తారు ఆయన వచ్చారు అయ్యా వేసేయండి వాళ్ళకి ఆశ్రమం వేసి వారి గురించి రెండు మాటలు సభాసభులకు చెప్పకూడదు ఉంటా తప్పకుండా చెప్పండి నాకు కూడా తెలియదు నేను తెలుసుకుంటాను అంటే ఆయన చెప్తున్నాడు ఈయన హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేశారు అలా ఇంటికి చెప్పడం అనవసరం లేదు అక్కడే ఉదాహరణమైంది అక్కడే హంసలోనే ఆదిలోనే హంస హంసపాలన్నట్టుగా రజోగుణం అక్కడే ప్రారంభమైంది తర్వాత ఆయన ఏం చేసేటంటే ఇలా నాలుకను వెనుకకు మడిచి దాన్ని కేచరీ ముద్ర అంటారు ఈ నాలుకను వెనుకకు మడిచినట్లయితే ఆ కొంత గ్యాప్ వస్తుంది అప్పుడప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ కేసు ముద్ర అవసరం నాకు డెంటిస్ట్ చాలా అవినాభావ సంబంధం సో నేను వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిందా ఆయనేమో చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మామూలుగా దాన్ని శాస్త్రంగా ఏదో చేస్తూ నాలుక పైకి పెట్టండి సరే పైకి పెట్టాను ఎందుకంటే ఆయన అన్నాడో తెలుసుగా మీరు అలా నాలుగు నటు తీసుకొస్తే కట్ అయిపోతుంది ఇది డైమండ్ తో చేస్తున్నాను చెప్పారు తెలుగులో సాగుతుంది చావు చావు చావు అది సాధత తెలుగు సాధత సాగు కబురు చల్లగా నేను ఆయన ఆత్మీ ఎవరిని మీరు అలా చెప్తే దానికి డైబుల్డ్ డైబుల్డ్ పాయింట్ అది కట్ అయిపోతుంది నాలుగని చెప్తే హౌ కెన్ ఐ సిట్ హియర్ మీరు అలా చెప్పకూడదండి అయినా పర్వాలేదు కానీ వాళ్ళు ఏం చెప్పారు సో ఈ విషయం ఆయన నాలుగు వరకు పెట్టండి అదే కేసీ ఉందంటే దీనికోసం హిమాలయాలు వస్తున్నాడు ఆయన నాలుగు అలా వెనక్కి పెట్టి ఆ నాలుగు కొన వెనక్కి దగ్గర ఇట్లా పెట్టి నొక్కుకుంటుంది కొద్దిసేపు అయ్యాడు ఆ గ్యాప్ లో శివలింగం పెట్టి ఎందుకంటే ఆ గ్యాప్ లో శివలింగం పెట్టడం ఏంటండి అదే పిచ్చి కుదిరింది తనకి <laughs> లేదు ఇలాంటి బ్లఫ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇట్ ఇస్ ఆల్ బ్లఫ్ ఇలాంటి ప్రచారం చేసేస్తారు సమాజంలో జనులు గల్లిగుడిగా ఉండి అందరినీ కూడా స్వీకరిస్తారు ఇవన్నీ కోట్ చేసిన ఆస్తికులేమో వాళ్ళని ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళకి తగినంత మెటీరియల్ వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు అలాగే ఆరు మాసాలు తపస్సు చేశారు ఏ నాలుగు కింద శివలింగం పెట్టుకుని తపస్సు చేయమని ఎక్కడైనా శాస్త్రంలో ఉందా ఎక్కడ లేదు అశాస్త్రీయమైనటువంటి తపస్సు దాన్ని ప్రచారం చేయటం దీన్ని నేను దీన్ని ఎలా వర్ణించాలో నాకు తోచక నేను మాట్లాడుతుంది మీ మాన్స్ట్రాసిటీ ఆఫ్ ఇగ్నరెన్స్ అని అంటూ ఉంటాను నేను ఇంగ్లీష్లో ఎందుకంటే అజ్ఞానాన్ని అలా జనానికి అందజేసేయటం వాళ్ళేమో దాన్ని గొప్పగా స్వీకరించి లేచక్కపోవటం దానివల్ల ఎవరికీ ఏ ఉపకారము లేదు ఒక రాంగ్ మోషన్ సమాజంలో మతం ఎడల మతాన్ని ప్రేమించే వారికి కలుగుతుంది మతాన్ని ద్వేషించే వారికి కూడా మనం వాళ్ళకి ఫాడర్ని సప్లై మెటీరియల్ని సప్లై చేసినట్టుగా ఉంటుంది ఇలాంటి వేషాలు వేయకూడదు చాలా తప్పదు అలాంటి వేషాలు వేయటం చూసారా చాలా చాలా తప్పు అటువంటి రాజస్వ వేషాలు సో తర్వాత ఆయన వయస్సు నూట అరవై సంవత్సరాలు నేను అక్కడ కూర్చుని భగవద్గీత పాఠం చెప్తుంటే శరం హండ్రెడ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇయర్స్ అని చెప్పారు హౌ ఆయన చూశాను నేను కనపడుతూనే ఉన్నాడు కూర్చుని కూర్చుని బట్టతలాది ఉండేది జుట్టు కూడా తెలుస్తోంది ఇది వస్తు ఇన్ సెవెంటీస్ ఆర్ ఎయిటీస్ నూట అరవై సంవత్సరాలు చెప్పడం ఏంటి శిష్యుడు చాలా చెప్పడం ఏంటి ఎందుకు చెప్తున్నట్టు ఆ మాట అంటే జనులు తను గొప్పవాడని అనుకోవాలి ఆయన గొప్ప తపశ్చాలి అని అనుకోవాలి నేను అలా చెప్పాను అనుకోండి మీ దగ్గరికి వచ్చి నేను శ్రీకృష్ణుడు అలా తపస్సు చేశాను అని మీరే చెప్పాను అనుకోండి దాని అర్థం ఏంటో తెలిసిన మీరు అందరూ అలా కూర్చుని ఉన్నారు వంద మంది కూర్చుల్లోనూ మీ ఎదురుకుండా నేను కూర్చొని ఉన్నాను ఇక్కడ మీ అందరికంటే కూడా నేను అధికుడను అని అభిప్రాయం సుపీరియర్ టు కామన్ ఫోల్ ఫోక్ కామన్ ఫోక్ సామాన్య జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే నేను ఉత్తముడను అదంతా రాజసంలోకి వస్తుంది చాలా మానవుని కోసం తపస్సు తర్వాత పూజ జనులు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి పూజ అంటే ఏమిటి నడిచి వస్తుంటే పువ్వులను వేస్తా దాంట్లో పువ్వులను వేయటంలో రెండు పద్ధతులు కాళ్ళకి వేస్తాను అంటే పువ్వుల మీద నడిచి ఒకసారి నాకని నీ మంగళం నేను నడవడం మానేశాను మీరు పువ్వులు వేస్తే నేను నడవడం అప్పటికే పువ్వులు వేసేస్తాను ఆ పక్క నుంచి అక్కడి నుంచి వచ్చాను ఈ పువ్వులు ఏం చేస్తారు మీరు కూర్చొని వెళ్ళి వాటిని పువ్వులు నేను తొక్కను నేను పువ్వులు వేయడం మానేయండి ముందు నేను పువ్వులు వేయడం మానేస్తూనే నేను లోపలికి వస్తాను లేదా రాను నా ఉపన్యాసం బంధు నేను పువ్వులు వేయద్దు కాళ్ళ దగ్గర పువ్వులు వేస్తానండి తొక్కడం తప్పకుండా కదా పువ్వుల్ని పువ్వుల్ని చూసి పరమేశ్వరుని యొక్క విభూతిని చెప్పేసి తెలుసుకుని ఆ ఈశ్వరుని స్మరించవలసింది పోయి వాటన్నింటినీ తుంపి కాళ్ళ కింద వేసి కాళ్ళతో తొక్కుతారు అది పద్ధత అది ఏ సినిమా యాక్టర్లో రాక్ స్టార్ సిటీ ఇలాంటి పిచ్చి వేషాలు తెలుస్తూ ఉంటారు మహాత్ములు కూడా ఇటువంటి పిచ్చి వేషాలను సమర్థించటం చాలా తప్ప తర్వాత పువ్వులు నెత్తి మీద వేస్తారు కొంత నయం కాళ్ళ కింద వేసేదానికంటే నెత్తి మీద వేసింది కొంత నయం చేతికిస్తే ఇంకా నయం అసలు ఏమి చేయకుండా పువ్వులు జోలు వెళ్ళకుండా వాటి దారిని వాటిని వదిలిపెట్టడం సత్వగుణం ఈ విధమైనటువంటి పూజ తర్వాత హారతి హారతి మాకు హారతి ఇవ్వాలి అందుకోసం తపస్సు చేయడం అందరూ మా పాదములకు నమస్కారం చేయగలను అందుకోసం తపస్సు చేయడం తర్వాత కొంతమందికి ఈ పిచ్చి ఇంకా ఒక స్థాయిలో ఉంటుంది నేను నా త్యాగం అయిపోయిన తర్వాత ఆ దేహం మీద ఒక స్మారకమును నిర్మాణం చేయగలను అందుకోసం తపస్సు చేస్తాను ఆ దేహానికి ఒక సమాధి కట్టి పూజలు చేయగలను అందుకోసం తపస్సు చేస్తాం ఇలాంటి నేను ఒక మాట చెప్తా వినండి అడగండి నేను అడుగుతా చెప్పండి నాకు పర్సనల్ కన్ఫర్మేషన్ నేను చెప్పిన వర్ణనాలను సమాజంలో జరుగు ఉన్నారంటే మనకు చాలా మంది కనపడతారు వీళ్ళందరి తపస్సు రజోగుణ దూషితమైన తపస్సు అలా ఉండకూడదు సత్కారమాన పూజార్థం దంభ దంభ అంటే ఎలాగో తెలుసునండి ఆ చేస్తున్న తపస్సు మీద ప్రేమ ఉండదు కేవలము జనులకు చూపించుట కొరకే తపస్సు చేయడం దాని మీద ప్రేమ ఉండదు కేవలం జనాలకి జనాలకి ఎలా చూపించడం కోసం అలాగే కష్టపడిపోతూ తపస్సు చేయడం ఉదాహరణకి అది తామసం అవుతుంది ఎలాగంటే మేకుల మీద కూర్చోవడం అదంతా తామసంలోకి వస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద యజ్ఞాలు రంగాలు చేయడం ఆ చేస్తున్న యజ్ఞం మీద ప్రేమ ఉండదు మీద ప్రేమ ఉండదు కోటి కుంకుమ పూజ అన్నాం కోటి వెయ్యి సార్లు చేయొచ్చుగా కాదు వెయ్యి వెయ్యలు వెయ్యి వెయ్యలు అంటే పది లక్షలే దాన్ని మళ్ళీ పెట్టి ముగించి కోటి కుంకుమ పూజ అన్నాం బస్తాల బస్తాల కుంకుమ అది కొని తండ్రులకి తండ్రులు కుంకుమ కొని ఏదో పూజ సో పూజ అయిన తర్వాత ఆ ఎవరి మీద ఎవరి కోసం చేస్తున్న పూజ అంటే యూనివర్సల్ మదర్ యూనివర్సల్ మదర్ అక్కడ లవ్ ప్రేమ ఆ ప్రేమ ఉందా యూనివర్సల్ మదర్ ప్రేమ అంటే ఎలా ఉంటుంది అమ్మా నీ శక్తి వల్లనే నా పలుకులు పలుకోగలుగుతున్నాను చెవులు వినగలుగుతున్నాయి నీ శక్తి వల్లనే మనస్సు సంతోషం చేయగలుగుతుంది నీ మహాశక్తి వల్లనే నేను ఈ మనిషిగా బతుకుతున్నాను నేను ప్రార్థించడానికి కావలసిన సంకల్ప శక్తి కూడా నీ అనుగ్రహమే నీ ముందు నేను పోలేదు ఒక్కటియే అదేమిటంటే ఈ పెట్టేటువంటి మాయాశక్తిని నా మీద విసరద్దు నేను తక్కువ లేదు నీవు మాయాశక్తి నా మీద పడేస్తే దాని నుంచి బయటపడే సామర్థ్యం నాకు కాబట్టి నా జీవితాన్ని ఈ విధంగా కడగచ్చు నీ మాయ నా మీద పడకుండా చూసి నన్ను నీలో పట్టుకో అది ప్రేమతో ప్రార్థిస్తే అది ప్రేమ అవుతుంది అది తపస్సు అది ప్రేమ అవుతుంది తప్ప అది లేదు అసలు ఆ దృష్టే లేదు ఊరికే పారాయణ చేసేస్తూ ఉండడం వైద్యులు పెట్టేసి ఊరంతా అట్టహాసము అలా గబలవలము చేయడమే తప్ప గడబిడ ఎక్కువను విషయం తక్కువ అలాగా దారిలో ఇీ ఇీ ప్రేమ అనేది ఫోకస్ లేదు ఫోకస్ అంటే కొంచెం జనులకు సూచిస్తుంట కొదకే ఫోకస్ సోయ్యకారు అప్పుడు ఎక్కడిైనా సరే అత్తహా సంగా ఉండ అంటే ఇరు వంటనే ఇరు ఆంచినా గోసపన్నతిగా ఎంటో ఏదో గడబడ సమాచారం గాల్నే కాలం అయ్యే అని మీరు పొప్పో అట్టహాసంగా ఉండదు అట్టహాసంగా ఉండాల్సిన అవసరం లేదు ఈశ్వరుని ప్రార్థించటము పబ్లిక్ చూపించడం కోసమా లేక తన తన వ్యక్తిత్వము ఈశ్వరులకు సమర్పించడం కొనక ఇది ప్రైవేట్ కమ్యూనియన్ ఆర్ పబ్లిక్ డిస్ప్లే కాబట్టి పబ్లిక్ డిస్ప్లే కోసం చేసేటువంటి తపస్సులు ఇవన్నీ కూడా ఆ తపస్సు మీద ప్రేమ ఉండదు దాన్ని అంటారంటే దంభము సత్యనారాయణ వ్రతం చేయ మొదలు పెట్టడం సత్యనారాయణ వ్రతం మీద ప్రేమ ఉండదు సత్యనారాయణ స్వామి మీద ప్రేమ భక్తి లేక ప్రేమ ఉండదు భక్తి అంటే ఎవరు ప్రసాదాలు పుచ్చుకోవడం భక్తి కాదు మన వాళ్ళు ఏం చేశారంటే భక్తి అనగా ప్రసాదములను భక్షించుట అనే లెవెల్కి పంపించారు ప్రసాదం భక్షయతి నెంబర్ వన్ సో ఆ రకంగా దరీనా ప్రసాదం భక్షించక్కర్లేదు అనుకోకుండా ప్రసాదం చేసుకొస్తే ఒక నోట్లో వేసుకోవడంలో తప్పేం లేదు మంచి పనే కానీ అది అంత ఈశ్వరారాధనలో ప్రముఖమైన విషయం లేదు దేవాలయానికి వెళ్ళి ఈశ్వరారాధనలో ప్రముఖమైన అంగము అంగము అంటారు ఏది అని అడిగారు అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు గంటలు నేను చెప్పండి స్తోత్రము చదువుతా ప్రదక్షిణము చేయుట పుష్పములను సమర్పించుట ప్రసాదమును భక్షించుట వెంటనే టీ ప్రసాదము భక్షించి దాన్ని పెడితే మీకు మార్పులు వచ్చేస్తాయి ఏంటంటే కాబట్టి ఇది షుడ్ నాట్ బి కాబట్టి రంభము కొరకు సో ఇలాంటి ప్రేమ దేవుడి మీద ప్రేమ ఉండాలి కానీ ప్రసాదం మీద ప్రేమ ఉండాలి ఈ మధ్యన ఈ భక్తి అనే దాని గురించి నేను రెండు మూడు గంటలో చెప్పాను ఇంగ్లీష్ లో చెప్పాను పదకొండో జనం ఆఖరి సో మద్భక్త సంగమర్తి సంగవర్జిత శ్లోకం ఉంటుంది మత్కర్మపరం మత్పరమ మద్భక్త సంగవర్తిత నిర్వైన సర్వభూతేషు ఎస్ సమానేతి బాణవ అనే దాంట్లో మద్భక్త భక్తి అడగాలి దాని ముందు శ్లోకంలో కూడా భక్తి గురించి వచ్చింది రెండు శ్లోకాలు పదకొండో అధ్యాయం ఆఖరి శ్లోకము అందరు ముందు శ్లోకం వీటిపై మీకు ఏమైనా ఉత్సాహం ఉంటే అవి యూట్యూబ్ లో కనపడ్డాయి వీకెండ్ గీతా క్లాస్ అనే పేరుతో వస్తాయి పదకొండు లెవెన్త్ ఫిఫ్టీ ఫైవ్ లెవెన్త్ చాప్టర్ ఫిఫ్టీ ఫిఫ్త్ వేస్తాను ఇక అలా ఉంటే లెవెన్ ఇప్పుడు మళ్ళీ భక్తి గురించి మొత్తం లెవెన్త్ ఇప్పుడు చెప్పడానికి అవకాశం తక్కువ కనుక మీకు ఒప్పుకుంటే వినండి ఇంగ్లీష్ లో ఉంది కనుక ఈశ్వరుడు భక్తి ఉండాలి తప్ప ప్రేమ ఉండాలి తప్ప ప్రకటన ఉండకూడదు ప్రకటన పెరిగి కొలది ప్రేమ తగ్గిపోతుంది ప్రేమ పెరిగి కొలది ప్రకటన పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రకటించటం ప్రచారం మీరు ఏదైనా ఒక పుణ్యకార్యం చేస్తే అసలు ప్రచారం కొనకై ప్రచారం కొనకై ఒక సెల్ను పెట్టుకోవాలి ఒక గ్రూప్ ఒక కమిటీని పెడతాం ఏమంటే మీరు మీరు ప్రచార కమిటీ చైర్మన్ అండి అని ఒక ఆయన పెట్టడం ఇంకా ఆయన ఇద్దరు కమిటీ మెంబర్స్ ఉన్నారు ఆయన ఐదు లక్షలు పెట్టాడు ఆయన మొత్తం హైదరాబాద్ మొత్తం గోవాలో కష్టం ఇంకా ఈ జరుగుతుందో ఓ అదంతా కూడా రాజస్థానంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆ విధంగా చేసిన తపస్సు చలము అద్భుతమే అంటే రాజస తపస్సు యొక్క ఫలము ఇక్కడనే ఖర్చు రాజస్వ తపస్సుని ఎందుకోసం చేశారు లోకంలో పేరు ప్రఖ్యాతులు రావడం కోసం మీ పేరు మీ ముఖము టీవీలో కనపడటం కోసం మీరు తపస్సు చేశారనుకోండి మీకు ఆ తపస్సు చేసిన దాని ఇక్కడ కట్ చేసేది మీ ముఖం పదిసార్లు టీవీలో కనపడేప్పటికీ ఖర్చేసింది మీరు ఏకాదశి ఉపవాసం చేసి మీరు ఒక ఆయన చెప్పారనుకోండి ఇవాళ నేను ఏకాదశి ఉపవాసము అని ఒకతనికి చెప్పారనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పుణ్యం మీరు వచ్చేస్తుంది ఇంకా ఉపవాసం పూర్తవకముందే ఫలం వచ్చేస్తుంది నలుగురికి చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసింది ఇంకో నలుగురికి చెప్పి వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పారనుకోండి ఆయన ఉపవాసం అది ఏదో పంపించారు ఇలాగ పది మందికి ఇక్కడ చేరిందనుకోండి మీ ఏకాదశి పుణ్య ఉపవాస ఫలం ఏకాదశి పూర్తయ్యేప్పటికీ ఆ ఫలం కూడా కట్టింది రాజస్వ తపస్సు యొక్క ఫలం అలా ఉంది ఏకాదశి ఉపవాసం ఉన్నట్టు ఆ సమానం ఏదో చేసి పెట్టే ఆ సతీమణికి కానీ లేకపోతే ఆయన మహానసాధ్యక్షుడు ఒక ఆయన ఉంటాడు అంటే పాచకాధ్యక్షుడు ఆయనకి కానీ మిగతావాళ్ళెవరికి తెలియాల్సిన అవసరం లేదు మిగతావాళ్ళకి మనం ఎగాలి ఉపవాసం ఉండే వాళ్ళకి మీకు మనం అందులో ఉత్సాహంగా ఉన్నాం ఏదో అలా నీరసంగా ఉన్నాడు ఏంటంటే ఏదో ఏదో పదహారు ఉంటుంది ఆలస్యం కోసం నీరసం పర్వాలేదు బాగానే ఉన్నానని చెప్పాలి కానీ ఏడా అలా ఉందో ఇవాళ ఎగాలి కదా అనుకోండి కాబట్టి రహస్యంగా పెట్టుకోవాలి ఏ పని కూడా రహస్యంగా పెట్టుకోవాలి కనుక మీరు కనుక దాన్ని ప్రచారంలో పెట్టినట్లయితే అది ఆ ఫలము చలమైపోతుంది చలం అద్భుతం చలం అంటే నాశవాన్ ఆ తపస్సు నశించిపోతుంది నశించిపోతుందంటే దాని ఫలం మీకు ఇక్కడే క్షయమైపోతుంది ఇంకా ఫలం ఏమి మిగలదు అధ్రువం అంటే ఏంటి చూడండి అధ్రువం అన్న దానికి అర్థం ఏంటంటే రెండు అర్థాలు ఒకటి ఆ విధంగా ప్రజలను మెప్పించడం కోసం ప్రజల మెప్పు చేసే తపస్సుకి పుణ్యఫలం ఉంటుందా ఉండదా చెప్పడం కష్టం అసలు మొదటికే మోసం మీరు లోకంలో మెప్పు కోసం ఓ యజ్ఞం చేశారనుకోండి ఆ యజ్ఞానికి ఫలం స్వర్గం ఫలం అనుకోండి ఇందుకే వీరికి స్వర్గం వస్తుందా అంటే ఏమో చెప్పడం ఎందుకంటే మీరు లోకంలో మెప్పు కోసం చేశాడు కదా కాబట్టి దాని ఫలము అద్భుతమైపోతుంది సాధారణంగా శంకరులు ఏమన్నారు కూడా కర్మఫల ద్రౌవ్యము అని పదప్రయోగం ఒకటి చేశారు కర్మఫల ద్రౌవ్యము ద్రౌవ్యము అంటే ధ్రువత్వము కర్మఫలం అనేది ధ్రువము నిశ్చితం దానికి ఇంకా తేడా ఉండదు కానీ రాజస తపస్సు దగ్గరికి వచ్చేప్పటికీ ఆ కర్మఫల ద్రవ్యము కూడా సందేహంలో పడిపోతుంది అధ్రువం ఈ తప్పనిసరిగా ఈ కర్మఫలము లభించి తీరును అని చెప్పడానికి వీలు లేని పరిస్థితి నిర్మాణం అవుతుంది అంచేతనే ఊరికే ప్రచారం దేశమంతా ప్రచారం చేసి రాష్ట్రవంతా ప్రచారం చేసి నగరమంతా ప్రచారం చేసి పుణ్యకర్మలు చేసినట్లయితే దాని ఫలము నిశ్చితము కాదు మరి చేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారని మీరు అడగచ్చు కొంతమంది అడిగారు కూడా మరి ఏమైనా నీకున్నది తెలియటానికి మరి వాళ్ళకి లేవంటావా వాళ్ళు నిద్రాహారాలు కానీ లక్షలు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారు అంటే నేనైతే ఒక్కటే సమాధానం నన్ను అడిగారు అడిగితే నేను సమాధానం చెప్పాను నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నానండి మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా దట్ ఈస్ ది ప్రాబ్లం అక్కర్లేదు చెప్పండి సరే మనం చెప్పండి అంటే వాళ్ళకి తెలియదు దే డోంట్ నో ఏమిటంటే వాళ్ళు పండిత్యం ఆ పాండిత్యం లేదు ఆ పాండిత్యం లేదు వాళ్ళకి ఈ విషయం తెలియదు ఎందుకు తెలియదు వాళ్ళు భగవద్గీత చదవలేదు భగవద్గీత చదివిన వాడు అయితే ప్రచారం మొదలుపెడతాడా భగవద్గీత చదివిన వాడు ఎన్నడో అలా ప్రజాత్మ కాదు చదివేటండి ఆయన చదవలేదు చదివేటండి ఆయన అంటున్నారు మీరు గురించి వింటున్నారు భగవద్గీత చదివిన వాడు ఆ శ్లోకం చదివేటంటే కళ్ళు తిరిగిపోతాయి అయ్యి బాబోయ్ ఇంత ఇంత ఇది అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఎంత కాషస్గానైనా మనం ఉండాలి మనం చేసే తపస్సు లోకంలో ప్రచారం చేసే ప్రయత్నం మనం చేయనే రాదు పైగా మనం చేసే తపస్సు తెలియకుండా జాగ్రత్త పడాలి తెలిసిపోతుందేమో అన్నట్టుగా ఉంటారు నాకు ఒక స్టోరీ గుర్తుకొచ్చింది థామస్ కార్లైన్ అంటే చార్లెస్ డిక్కిన్స్ ఎవరో రాసిన స్టోరీ చార్లెస్ డిక్కిన్స్ అనుకుంటా ది బ్లాక్ మ్యాన్ అని ది బ్లాక్ మ్యాన్ ది మ్యాన్ ఇన్ బ్లాక్ కరెక్ట్ థ్యాంక్ యూ దట్ ది మ్యాన్ ఇన్ బ్లాక్ అది ఇంతకుముందు కూడా ఎప్పుడో నేను చెప్పాను సడన్ గా గుర్తుకొచ్చింది అతను మంచి దాత వెరీ చారిటబుల్ పర్సన్ కానీ తాను ఎవరికి ఉపకారం చేస్తున్నట్టు తెలియకుండా జాగ్రత్త పడింది ఎవరో పిచ్చగాడు వస్తారు అయ్యా భోజనానికి డబ్బులు లేవు దాని నాకు ఏదైనా ఇప్పించలేని వస్తారు వస్తే ఇతను ఇతన్ని ఫ్రెండ్ చూస్తూ ఉంటాడు ఏం చేస్తాడు హెడ్ దృష్టిపడం వెళ్ళకూడదు అని అది దృష్టికుంటాడు వెళ్ళిపోతాడు ఆ ఫ్రెండ్ అతని దారిలో వెళ్ళిపోతాడు మళ్ళీ వెనక్కి వచ్చి ఇతన్ని వెతికి పట్టుకుని అతనికి ఒక పూట భోజనం కాదు ఒక నెల భోజనానికి ఖర్చు ఇచ్చి అలా ఎందుకు చేస్తాడో తెలుసిన తను అతనికి ఇచ్చినట్టుగా ఆ ఫ్రెండ్ తెలియకూడదు అందుకోసం మ్యాన్ బ్లాక్ అని ఒక ఇస్తే మీరు ఎవరైనా ఆ గూగుల్కి వెళ్ళి ఇష్టం చదివితే బాగుంటుంది అలా ఉండాలి మనం చేసి చారిటీ అంత రహస్యంగా ఉండాలి ఒకప్పుడు మన ప్రయత్నం లేకుండా తెలుసుకుంటాం తప్పు లేదు మనం అనుకోము మనం ఏదో ఉపకారం చేస్తాము ఆయన వెళ్ళి నాకు ఉపకారం ప్రమాణం చేశారని చెప్పుకుంటాడు తద్వారా నలుగురికి తెలుస్తుంది ఈయన ఉపకారం చేస్తే స్వభావం కలవాడు తెలుస్తుంది దాంట్లో మీ తప్పు లేదు మీరు ప్రయత్నం చేసి చెప్పుకుంటారు లో మంచి పని పది మందికి పాపుతుంది ఇందులో మంత్రం ఉంది మీరు విన్నారో లేదో యథా సంతుష్టితస్య మోక్షస్య దూరాత్ గంధోవాత్యేవం పుణ్యస్య కర్మలో దూరాత్ ఎప్పుడైనా విన్నారా మహానారాయణ వస్తుంది చక్కగా పుష్పించిన చెట్టు యొక్క సుగంధం చాలా దూరం వరకు ఎలా వ్యాపిస్తుందో మీరు చేసే మంచి కర్మ యొక్క సుగంధము పది చోట్లకు వ్యాపిస్తుంది అలా వ్యాపించిన దాంట్లో మీ తప్పే లేదు వ్యాపిస్తుంది మీరు పని కట్టుకుని ప్రచారంలో పెట్టినట్లయితే అది రాజస్వ తపస్సు అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో ఆలోచన పెట్టుకోవాల్సి ఉంటుంది అది అధ్రువ శబ్దానికి ఒక అర్థం చెప్పాలి అధ్రువ శబ్దానికి రెండో అర్థం ఏంటో చెప్పుకుంటారా పబ్లిక్ మెమొరీ ఈజ్ వెరీ షార్ప్ అని అర్థం దాని పబ్లిక్ మెమొరీ ఎలా ఉంటుంది మీరు కోటి రూపాయలు పెట్టి యజ్ఞం చేశారనుకోండి జనం అందరూ చప్పట్లు కొట్టేస్తారు తర్వాత ఇంకో నెల తర్వాత ఇంకోహళ్ళు రెండు కోట్లు పెట్టి ఇంకో ఎన్ని చేసేస్తున్నారు మీ ముఖం చూడడంలోనే సరిపోతారు మీకు చప్పట్లు కొట్టినవాడు ఎవరు పైగా ఎప్పుడైనా కనపడే బాగున్నారా అంటే బాగున్నాం కానీ ఈ మధ్య మీరు ఏమి యజ్ఞాలు ఏం చేస్తున్నట్లేదే అని అడుగుతుంది దీనికోసం కాబట్టి పబ్లిక్ మెమరీ కాబట్టి పబ్లిక్ మెమరీలో మనం చోటు సంపాదించడం కోసం పేరు ప్రతిష్టల కోసం మీరు ఏదైనా పని చేస్తే ఆ పబ్లిక్ మెమరీ వెరీ షార్ట్ అండ్ ఆ పని యొక్క ఫలం కూడా దానికి తగ్గట్టుగా అంతంత మాత్రమే అవకాశం సో చూడండి భాష్యకారులు ఉన్నారో చూద్దాము సత్కారస్సాధుకారస్వీ బ్రాహ్మణ ఏకమర్థం అది సంస్కారము సంస్కారము అంటే సాధుకార కారానికి ప్రత్యేకం అకారము మకారము అంటారే అలాగే సాధుకారము అంటే ఏంటి జయహో జయహో అని అలా సాధు సాధు సంస్కృతంలో అలా వారి పేరు చెప్పి సాధు సాధు అను జయహో జయహో అంటారు పైగా జనం ఏమనుకుంటారు అయ్యా ఈయన అయం తపస్సు గొప్ప తపస్యాలు అండి బ్రాహ్మణ మంచి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు దాదాపు ఉన్నారు కానీ అసలైన బ్రాహ్మణుడు ఈయనే అని ఆ విధంగా ఇంకో చెప్పుకుంటారు అలా చెప్పుకోవడం కోసం ఇచ్చేవమర్థం అలా చెప్పుకోవడం కోసం మీరు కనుక తపస్సు చేసినట్లయితే ఇది రాజస తపస్సు అయిపోతుంది దాని వలన మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు మీరు ఒక్క సత్యాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది దుఃఖము రజోగుణము అవి కలిసి ఉంటాయి రజోగుణము కారణము దుఃఖము కారణం తత్వం శుభే సరిచేయది రజ రజస్సు దుఃఖాన్ని కలిగిస్తుంది రజ రజోగుణము దుఃఖమును కలిగిస్తుంది సత్వగుణము సుఖమును కలిగిస్తుంది కాబట్టి మీకు ఎప్పుడైనా దుఃఖం అనుభవానికి వచ్చిందంటే అది రజోగుణ ధర్మం దాన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకున్నట్లయితే దుఃఖానుభవం కూడా కలుగుతుంది కాబట్టి మీరు జనులను మెప్పించడం కోసం మీరు ఏదైనా చేశారనుకోండి అది చాలా దుఃఖరూపంగా పరిణమిస్తుంది రజోగుణం అది మీరు గమనించాల్సి ఉంటుంది ఒక క్లాస్ లో ఫస్ట్ రావడం కోసం కష్టపడి క్లాస్ ఫస్ట్ రావాలి నేను అది కష్టపడి చదువుతున్నాడు నేను అతనితో మాట్లాడాను ఏమైంది ఫస్ట్ వస్తే ఏమవుతుంది ఫస్ట్ ధర్మ వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఎందుకంటే ఫస్ట్కి ధర్మకి తేడా ఏమవుతుంది ఫస్ట్కి తొంభై ఆరు మార్కులు వచ్చాయండి సెకండ్కి తొంభై ఐదు పాయింట్ తొమ్మిది థర్డ్కి తొంభై ఐదు పాయింట్ ఎనిమిది తేడా ఏముంది కాదండి ఫస్ట్ వచ్చినట్లయితే మన పేరు ప్రతిష్టం వస్తాయి అంటే విద్యార్థి దశలో ఉన్నావు నువ్వు చేస్తున్న ప్రయత్నం తపస్సు కానీ దాని ఎదురుగా లక్షణం పట్టించేవాడు దీని వలన నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు ఆ దుఃఖం ఎలా ఉంటుందంటే స్ట్రెస్ అండ్ ఒత్తిడి భయం భవిష్యత్తు గురించి మోసం వస్తుందో భయం ఇటువంటి దుఃఖాలు ఉంటాయి ఫస్ట్ రావచ్చు కూడా ఈ దుఃఖాలు మొత్తం బాగుంటుంది అవి ఉంటాయి ఉన్నాయా అని అడిగాను ఉన్నాయని ఇప్పుడు చూసావా కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఫస్ట్ రావడం కోసం కష్టపడి చదవద్దు కష్టపడి చదువు ఫస్ట్ రావడం కోసం కష్టపడి చదవడం కాదు కష్టపడి చదవడం ధరకు దాని కోసం ఫస్ట్ వచ్చిందనుకో అలా చేయండి అలా చేసి ఇప్పుడు నాకు అలా చేసి తర్వాత నేను మళ్ళీ కలిసి చెప్పు మీ భయం పోయిందా ఉందా కొట్టింది తగ్గిందా పోయిందా ఒత్తిడి తగ్గిపోయింది లేదు ఫస్ట్ వచ్చిందా సెకండ్ వచ్చిందా ఫస్టే వచ్చింది ఒకసారి సెకండ్ కూడా వచ్చింది మరొకరు కష్టపడతాడు వాడికి ఫస్ట్ వచ్చింది నాకు సెకండ్ ఒకప్పుడు ఏమవుతుందంటే బాగా చదువుకున్న వాడికి ఫస్ట్ నాకు సెకండ్ వస్తుంది ఓసారి ప్రారంభం సంస్కృతంలో పరీక్ష ఉంటుంది సంస్కృతంలో అప్పట్లో మేము చిన్నప్పుడే సంస్కృతాన్ని బాగా వనపడుతూ చదివిన సందర్భం ఉండే సంస్కృతం మనంకి ఉపాధ్యాయులు వీళ్ళు వచ్చి కూర్చున్నాడు మనం చెప్పి మానవుతా వీళ్ళు వచ్చిందా అని వాళ్ళు కూడా కంగారు పడే సందర్భం ఉంది అప్పట్లో సుబ్రహ్మణ్య గారి వర్గం వ్యాకరణము సాహిత్యం బాగా కష్టపడి సంపాదించిన పరిస్థితి తీరా రిజల్ట్ వస్తే వాడెవరికో వచ్చింది ఫస్ట్ నాకు రాలేదు అందరూ ఆశ్చర్యపోయారు లేదు ఆశ్చర్యం వాళ్ళకి వచ్చేస్తుంది అనుకున్నాను వాళ్ళు నడవకు వచ్చింది ఎందుకంటే ఆ దిగుబాటు నిద్రపోతుంది చేయడం ఇలా మనకి రావాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఓ మార్పు తేడా దుఃఖం కలిగిందా లేదా అంటే చూడండి నేనంటే నేను ఫస్ట్ కోసం నేను పరీక్ష రాస్తే దుఃఖం ఫస్ట్ కోసం రాయలేదండి ఏదో రాసాం ఏదొచ్చినా సంతోషం దుఃఖం అబ్బో రజోగుణం చాలా డేంజరస్ దుఃఖానికి హేతు ఇత్యేవమర్థం కాబట్టి ఇటువంటి సాధుకారమును కోరి తపస్సు చేసినట్లయితే అది దుఃఖ హేతువు తర్వాత మాన మానం ప్రత్యుత్నాదివాదనాది తదర్థం నేను చెప్పిందే శంకరులు శంకరులు చెప్పిందని నేను చెప్తున్నాను నేను యాక్టిసిపేట్ చేసి చెప్పాను మానము మానములు చేస్తారు తపస్సు మానము అంటే మానమం ఇది ప్రత్యయంలో మార్పు ఆనే ప్రత్యయం చేస్తే మానహ అవుతుంది యూత్ అనే ప్రత్యయం చేస్తే అనా వచ్చి మాననం అవుతుంది మానం కాదు కాబట్టి మాననము అంటే అర్థం ఏంటి ప్రత్యుత్న అభివాదన ఆది నేను దగ్గర వస్తుండగానే అందరూ లేచి ప్రత్యుత్థానం అందరూ సాష్టాంగ నమస్కారం ఇలాగా అలాగా వెరీ రిచువలైజ్డ్ రివరెన్స్ అని అంటారు ఇలాగా ఒక రెడ్ కార్పెట్ వేసేది ఆ రెడ్ కార్పెట్ ఇటువంటి నిలబడి అలాగా ఆ పోల్స్ దాటిని పడిపోయినట్టుగా పడిపోయి పళ్ళు వేసుకుంటాయి ఫ్లవర్స్ వేసేది ఆదిశక్తి లేదా ఫ్లవర్స్ వేసేది ఇటువంటి ప్రత్యుత్థాన అభివాదన ఆది ఒకసారి నాకు ప్రత్యుత్థానం చేశాను అభివాదనము పుష్పాలు ఇవన్నీ సరే సరిపెట్టే కానివ్వండి ముందుకు పోవండి క్లాసు ఆలస్యం అవ్వకూడదు క్లాస్ ఆలస్యం ఎందుకు ఆలస్యం అయింది వీటి మూలంగా ఆలస్యం నెంబర్ వన్ తర్వాత మంచినీళ్ళు తీసుకొచ్చినట్టు ప్రత్యుత్థానం చేసి అభివాదం చేస్తే ఊళ్ళు దొరికితే ఓ కప్పు వాటర్లోనూ మంచి ఫస్ట్ వస్తాను నిర్ధారణ విద్దాన్ని ఏమైనా ఉందా పక్కన ఉంటే ఒక కప్పు వాటర్ కాఫీ పట్టుకురా కాదు నేను ఎట్టు పట్టుకున్నా నువ్వు పెట్టక్కర్లేదు <laughs> కాఫీ పట్టడం అంటే అదేం మాటలు కాదు కాఫీ తయారు చేయడం అంటే ఒక కళ కాఫీ అంటే కళ ఛాయ్ చేసినట్టు కుదరదు ఛాయ్ ఉంది ఎలా చేసినా వస్తుంది కాఫీ ఇది ఆర్ట్ కాబట్టి ప్రధానమైన వాటి విషయంలో మనస్సు పెట్టాలి కానీ ఇటువంటి అనవసర విషయాల ప్రత్యుత్నము అభివాదనము ఇత్యాదులు మనస్సు వచ్చినట్లయితే అసలుకి మోసం అది మాన దాని కోసం పదార్థం మానము ఇక్కడ సత్కార మాన పూజార్థమను కదా అవన్నీ ద్వంద్వ సమాసం ద్వంద్వ అంటే శ్రూయమానం ప్రత్యేకం సంబంధించే ద్వంద్వ సమాసం చిత్రీయంలో ఉన్నది ప్రతిదానికి అనుభవిస్తుంది అంటే సత్కారార్థం మానార్థం పూజ ఓకే అయితే ఇంత పూజ పూజ పాద ప్రక్షాళన అర్చన అశయృత్వాది పాదములను కడుగుతారు ఎందుకంటే పాదాలు అనవసరం కదా పాదాలను కడుపు రెండు నీళ్ళు ఇవ్వాలి పూర్వం చెప్పులు దొరుకుతున్న నడిచేవాళ్ళు ఫుట్ పాత్స్ లో మట్టి ఆ పాదములకు మట్టి కొంత తగులుతుంది మట్టిలో బ్యాక్టీరియా ఉంటాయి సాయిల్ బ్యాక్టీరియా తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా అంతని లోపలికి మోసుకు రావడం కంటే చక్కగా కలుపుకుని వస్తే సరిపడుతుంది నన్ను అడిగితే సాక్స్ బూట్స్ వేస్తున్న వాళ్ళకి పాద ప్రక్షాళన అక్కర్లేదు ఎందుకోసం పాద ప్రక్షాళన సాయిల్ బ్యాక్టీరియా నుంచి దూరంగా ఉండడం కోసం సాయిల్ పెట్టించే ప్రసక్తి ఉంది స్టాక్స్ ఉన్నాయి బూట్స్ ఉన్నాయి కాబట్టి నో నో నీడ్ సో ఇన్ ఎనీ కేస్ పాద ప్రక్షాళనాన్ని నీళ్ళు ఇస్తే సరిపడుతుంది మనమే కడిగే ఎక్కర్లేదు వెళ్ళి ఆ కాలు కడిగి ఆ నీళ్ళు ఎందుకు కోసుకోవడం అలాంటిది అనవసరం అలాంటిది అనవసరం దానివల్ల ఒడిగేది ఏమీ ఉండదు నెత్తికి కలుపుకోవడం అది ఎందుకు వచ్చింది అలాగా ఏమో నాకు శాస్త్రం ఏమి కనపడటం లేదు అంటే మీరు ఎక్కడి నుంచో ఏదో ఏదో ధర్మశుద్ధి ఏదో పట్టుకొచ్చి ఓ శాస్త్రం మీరు పట్టుకొస్తే పట్టుకురావచ్చు నాకేం కనబడుతున్నాడు అలా పాద ప్రక్షాళనానికి నీళ్ళు ఇవ్వాలి దేవుడిని పూజ చేసేప్పుడు దేవుడు కాళ్ళు కడుగుతున్నాము అని ఉండదు ఉపచారం ఆద్యం సమర్పయాలి కాళ్ళు కొడుతున్న నీళ్లు ఇస్తున్నాము అని మరి దేవుడికే కాళ్ళు కొడుతున్న నీళ్ళు ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇస్తే సరిపోతుంది ఇస్తే సరిపోతుంది ఆయన పెద్దవాడు ఎప్పుడు ఒంగోలేడు ఆయన వల్ల వాళ్ళు ఒంగోడు ఆయన సాక్షి వేసుకోలేడు కాదు సాక్స్ వల్ల వేయాలి ఎందుకంటే మధ్యప్రదేశ్ కొంచెం పెద్దదైపోతే ఒకప్పుడు భారత చిత్రపటంలో జన్మనాడు రాష్ట్రంలో ఒకలా పెద్దది ఏది ఈ వచ్చిన ఏమిటంటే దాన్ని పెద్దదిగా ఉంటే చూసి సహించలేక వెళ్ళగొట్టేశారు దాన్ని ఏదో రాష్ట్రం వెళ్తీసేశారు ఏమిటా రాష్ట్రం ఏదో వన్ ఆఫ్ దోస్ స్టేట్స్ వెళ్తీసేసి లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి అలాగే మనిషి కూడా మధ్యప్రదేశ్ కొంచెం గట్టిగా పెద్దదిగా ఉన్నట్లయితే కాళ్ళు ఆయన వల్ల పడుకోవడం వల్ల ఇదే కడిగేసేది దట్ ఈస్ పాయింట్ ఒకప్పుడే ఉంటుందంటే నా వల్ల ఉన్నాయా ఆ నీళ్ళు తీసుకొచ్చి నువ్వే పోసే కాదు లేదా పోసేసి నువ్వే వచ్చేసే దట్ ఈస్ పార్ట్ మనిషి పరిస్థితిని బట్టి సో అదొక రిచువల్గా అనవసరం తర్వాత అర్చన కూర్చోబెట్టి అర్చన చేయడం సో ఆయన వస్తే సన్యాసిని కూర్చోబెట్టి రెండు పాద పూజను ఉదార్చన చేయడం ఇక్కడ నేను కొంచెం దాన్ని అలా లాగాడు ఇక్కడ చెప్పింది ఏమిటంటే ఆయన తపస్సు అర్చన చేయించుకోవడం కోసం చేస్తే రాజసం అవుతుంది అది అక్కడ పాయింట్ అర్చన అంటే ఉప్ప తప్ప కాదు పాయింట్ అర్చన చేసి వాళ్ళు వాళ్ళకున్న దాంతో వాళ్ళు చేసినట్లయితే తప్పేమీ కాదు అది కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మహాత్ముల తరఫు నుంచి చెప్పాల్సి వస్తే అర్చన అనవసరం ఇంకా అసలు అర్జెంట్ ప్రమోట్ చేసుకో ఎంకరేజ్ చేసుకో వాళ్ళు ఉత్సాహంతో చేస్తారు గొప్పలు చేస్తారు వాళ్ళ ఉత్సాహాన్ని మనము నీరుగా నిర్వహించబడిన సందర్భంలో అర్జెంట్లు కొనసాగిస్తే కొనసాగించవచ్చు బట్ ముందే చెట్టు పెట్టి మనకి ఎవరో ఇటువంటి జాగ్రత్త పెట్టుకోదండి మేక్ సింపుల్ అని చెప్పేసారు కాబట్టి చేసేవాళ్ళు ప్రేమతో చేసినప్పటికీ దాని కొరకై తపస్సు చేసేవాడు వాడి తపస్సు రాజస్వామి తర్వాత అశయతృత్వం అశయతృత్వం అంటే అక్కడ ఎప్రత్యయం ఉన్నది యావని అది నిత్యం అది నిత్యం ఓకే అంటే తినిపించడం అంటే ఏంటి నేను కనుక పూజాది బాగా చేసి దగ్గరగా తిలకము ఉత్సాహంలో ధరించినట్లయితే పెద్ద పూజ చేసినట్లయితే జనులందరూ చాలా మంచి నిత్యములైన పదార్థములను తీసుకొచ్చి నాకు తినిపిస్తారు మేము శ్రీకృష్ణుడి యొక్క మహాపూజ మొదలుపెట్టామండి శ్రీకృష్ణుడికి ఇరవై ఒక్క స్వీట్లతో నైవేద్యం పెట్టాలనుకుంటున్నాము మీరు అందరూ ఎవరికి నచ్చిన స్వీట్ వారు తీసుకుని నేను అనౌన్స్ చేశారనుకోండి అందరూ స్వీట్లు పట్టుకున్నట్టు వస్తారు కానీ ఒకళ్ళు తెచ్చిన స్వీట్ ఇంకొకళ్ళు లేకపోవడం అందరూ లబ్బులే పట్టుకున్నారు ఎవరో ఒకళ్ళే లేదు కాబట్టి అలా మీరు ఇరవై ఒక్క రకాల సూచి పట్టుకురండి అది అనౌన్స్ చేసేస్తే చక్కగా మొన్నాడు ఇరవై ఒక్క రకాల స్వీట్లు వచ్చేస్తాయి ఈ స్వీట్లు ఎవరికై ఎవరికి పంపుతున్నారు ఈ స్వీట్లండి శ్రీకృష్ణుడి కోసం శ్రీకృష్ణుడి కోసం శ్రీకృష్ణుడు స్వీట్లు తినమని ఎక్కడైనా కూడా తింటాడా తినా ఆయన ఏమైనా తింటాడా ఏమైనా దాఖలాలు ఉన్నాయా ఆయన స్వీట్లు నైవేద్యం పెట్టుకుని తింటున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి శ్రీకృష్ణుడికి భోగము భోగము అంటే శ్రీకృష్ణుడు దాని పేరే భోగం భోగం పాటించమని చెప్పాడా వద్దు చెప్పాడా శ్రీకృష్ణుడు వద్దు మరి ఆయనకి భోగాన్ని మనం సమర్పించడానికి అసలు భోగశబ్దాన్ని వాడడంలోనే అపచారం భోగము అన్నది భోగం వాడని వారు భోగము ప్రకృతి భోగము కాబట్టి అసలు భోగ శబ్ద ప్రయోగమే అపచారం అలాంటి అపచారాన్ని దేవుడికి అంటగట్టి దేవుడి పేరుతో మనం సావకాశంగా వాటన్నింటినీ భక్షిస్తూ కూర్చోవడం దాని కొరకు పూజాధికమును నిర్వర్తించుట దాని కొరకు జనులు తినిపిస్తారు అనే ఒక ఉత్సాహం కొరకు పూజాధికములను నిర్వర్తించుట చాలా తప్పు అలా చేయకూడదు మీకు శ్రీకృష్ణుడు పూజ చేయాలని ఉత్సాహం ఉంటే మీరు ఇంట్లో కూర్చుని మూల ఇంట్లో వాళ్ళు పురాణాలు విధంగా శ్రీకృష్ణుడు విగ్రహానికి పూజ చేయదలుచుకుంటే చేయండి ఆ విగ్రహం పెట్టుకుని దానికి ఏం పూజ చేస్తారో చేయండి నైవేద్యం పెట్టాలి నైవేద్యం ఒక స్వీట్ సరిపడుతుంది మొదల పదార్థం ఏదో ఒకటి సరిపడుతుంది అయితే ఫలమైనా సరిపడుతుంది సో ఇప్పుడు లడ్డు ఆరోగ్యమా యాపిల్ ఆరోగ్యమా యాపిల్ అన్నారు మరి అటువంటి యాపిల్ నాగేది పెట్టి అది మీరు భవిష్యత్తు సరిపడుతుంది లడ్డు నైవేద్యం పెడుతున్నట్టు అనవసరం కదా అసలు లడ్డు నైవేద్యం అనవసరం అరటి పండు యాపిల్ పండు జామ పండు అలాంటి లభ్యమయ్యేటువంటి పండు ఏదో ఒకటి నైవేద్యం పెట్టి అదే మనం భక్షిస్తే మనకు ఆరోగ్యం ఈశ్వరుని యొక్క ప్రీతి రెండు సిద్ధిస్తాయి ఇహం పరం రెండు కాబట్టి కేవలము ఆహారమునందరి తృష్ణతో ప్రజల దగ్గర నుంచి మనకి రుచ్యములైన ఆహారంలో లభించును అనేటువంటి తృష్ణతో మీరు కనుక పూజాధికములు చేసినట్లయితే అది రాజసమైకం తదర్థంచ తప సత్కారమాన పూజార్థం ఆ రకమైన తపస్సు చేసినట్లయితే చాలా అది చెడ్డది అదే చెడ్డదంటే రాజసమైన తపస్సు తపస్సు ఫలం ఉంటుంది అదే ఫలం సో ఆయన తపస్యాలి అని తలంచి జనులు ఎదురు వస్తారు ప్రత్యుత్సారి జనులు ఎదురు వస్తారు ఆయన వస్తున్నారంటే వీళ్ళు ముందు ఎదురు వెళ్తారు ఏనుగునో రొట్టి పెట్టనో తీసుకుని ఎదురు వెళ్తారు సో అందుకోసం తపస్సు తర్వాత గ్రామంలో వివేకిస్తారు అందుకోసం తపస్సు స్వాగత తోరణాలు కడతారు పూర్వం స్వాగత తోరణాలు అనేవారు ఇప్పుడు ఫ్లెక్సీలు అంటున్నారు ఈ ఫ్లెక్సీలు చాలా పొల్యూషన్ ప్లాస్టిక్ ఆ విధంగా ఎక్కడ ఉంటాయన్న మీకు ఫ్లెక్సీలు ఎవరు కడతారు ఫ్లెక్సీలు ఎవరు కడతారు రాజకీయ నాయకులు సమస్యలకి కడతారు ఇంకెవరికి ఫ్లెక్సీలు కడతారు అవునండి రాజకీయ నాయకులకి తపస్యాలకి భారతదేశంలో ఇల్లిటరేట్ చదువు లేని వాళ్ళకి రెండు ప్రొఫెషన్స్ ఒకటి రాజకీయము రెండు మాట్లాడారు దానికి సరిపడిందా మీకు చదువు రాకపోతే రాజకీయంలో లేనివ్వండి అదే అది నా వల్ల కాదు సరే అయితే చక్కగా మత గురించి మత గురువులు చదవక్కర్లా ఆనందించి వెళ్ళి చదువు కావాలి కానీ మూర్ఖత్వాన్ని ప్రచారం చేయడానికి చదువు ఆ నిర్వహణ ఉండవు ఎంతో మహాత్ములు కొంతమంది ఉంటారు కాబట్టి ఈ ఫ్లెక్సీలు స్వాగతం పోరాట జయ జయ పోష మైక్రోలు పెట్టి అభినందన పత్రముల సమర్పణ ఇత్యాదుల కోసం సమస్య మరణించిన తర్వాత స్మారక నిర్మాణం తర్వాత దేహాదులకు మరణించిన దేహానికి చందన చందన కక్షలతో దహనము చాలా ఇవన్నీ ఎలా తయారయ్యాయో తెలుసునండి మన సమాజంలో ఫిలాసఫీ రిచువల్ ఫిలాసఫీ దూరం ఉంటుంది రిచువల్స్ ఉంటుంది దాంతో రిజువల్స్ ఫిలాసఫీ కనుక ఉన్నట్లయితే రిచువల్ సత్వగుణ ప్రధానంగా మిగిలి ఉంటుంది ఎప్పుడైతే ఫిలాసఫీని మైనస్ చేసేసి రిచువల్ మాత్రమే పెట్టుకున్నారో అప్పుడు ఆ రిచువల్స్ లో సత్వగుణము అంతరించిపోయి రజోగుణము తమోగుణము ప్రవేశించారు అంచేతన మనకి ఎక్కడ పడితే అక్కడ చందనపు కట్టెలతో తగలబెట్టినారు కట్టెని తగలబెట్టడానికి కట్టె కట్టెకి కట్టే మళ్ళీ దాంట్లో చందనకు ఏకట్టైనా ఉంటుంది కొబ్బరాసం ఎందు కొబ్బరాసంతో తగలబెట్టినా సరిపడుతుంది దీనికోసం చందనమే కాదు అటువంటి వాటిని అపేక్షించి తపస్సు చేయటం తర్వాత ఇదంతా కూడా చాలా మహా ఈ అజ్ఞానాన్ని అజ్ఞానం సమస్య కాదు అజ్ఞానం ఒక సమస్య అంతకంటే భయంకరమైన సమస్య ఏంటంటే అజ్ఞానం ఆధారంగా కొన్ని వాల్యూస్ సిస్టమ్స్ ని ప్రచారంలో పెట్టడం అన్నది ప్రజలకి పెద్ద ద్రోహం చేసినట్లే ప్రజలకి మనం వారు సత్యాన్ని వైపు నడిచేట్లాగా మనం మాట్లాడాలి లేకపోతే రోడ్డు వస్తుంటాం పాఠం చెప్పకుండా చక్కగా శాస్త్రమును అధ్యయనం చేసి పాఠం చెప్తే సరిపడుతుంది శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు కూడా పాఠం చెప్పడం ఆప్షనల్ లేదా తప్ప మ్యాండేటరీ ఏమి కాదు అది వింటే చెప్పచ్చు లేకపోవచ్చు కూడా కాబట్టి కేవలము ఈ సత్కార మానవీయాదుల కొరకు అలా చేయటము దంభేన దంభంతో కూడా ఏ ఏ తపస్సులు చేస్తారు సో దంభము అంటే ప్రశంస అంటే ప్రజలలో పేరు ప్రఖ్యాతుల కొరకు మాత్రమే ఒక కర్మని చేయటము ఆ చేసి నుండి ఏ రకమైన ప్రేమ లేకపోవడం హిపాక్రసీ కర్మము అంటే హిపాక్రసీ జై జయ శంకరానో లేకపోతే ఉన్న శివాయనో ఏదో తప్పట్లు దాళాలు చేస్తూ ఉంటాడు లోపలే ఉండదు లోపలంతా డొల్లాలి అసలు ప్రేమ అది ఉండదు బయట మాత్రం అలా చేస్తూ ఇప్పుడు ఈ భజన చేస్తే డబ్బులు ఇస్తే భజన చేస్తాము అన్నట్టుగా చేయడం డబ్బుల కోసం భజన చేయడం డబ్బులు ఎక్కువ ఇచ్చారనుకోండి ఇంకొంచెం గట్టిగా దాళాలు వాడడం డబ్బులు తక్కువ ఇచ్చారనుకోండి ఆ డాలర్ ఈ బాజా భజంత్రీలని బాజా వాయించి వాళ్ళు కాలం పెళ్లికి పెట్టుకుంటాం పెళ్లికి సన్నాయగాళాన్ని పెట్టుకుంటాం ఆ సన్నాయి మేడం వాళ్ళు ఎంత వాయిస్తారో తెలిసిన ఎంత ఎంత తోటి నడిపించో అంతే వాయిస్తారు వాళ్ళ వెంటబడి ఎవడో వాళ్ళ కాపలా ఉన్నా వాయించని వాళ్ళకి కృషి చేసినా కానీ వాళ్ళు వాయించారు ఎందుకంటే మేడం వాయించడంలో వాడికి ఏమి సంతోషం ఏం కలగదు ఇప్పుడు మామూలుగా ఎందరో మహానుభావులు వాయిస్తున్నాడు అనుకోండి సన్నాయి వాడికి ఎందరో మహానుభావులు దాంట్లో ఉండే రసాయన వాడికి ఏమి మరి ఎందుకు వాడిస్తున్నట్టు ఎందుకు వాడిస్తున్నాడంటే ఆ సన్నాగారం కుదుర్చుకున్న డబ్బులు వసూలు చేసుకోవడం కోసం వాయిస్తున్నాడు అంతే తప్ప ఈ మహానుభావులు వ్యాసుడు శుభుడు వీళ్ళందరినీ దానం పెట్టేసి అదే <laughs> అవన్నీ తెలియవు అసలు దాని అర్థం కూడా తెలియదు వాయిస్తారు దాన్ని దంభము అతనికి అది ప్రొఫెషన్ ఇది ప్రొఫెషన్ చేసుకోవాలి ఆ రకంగా మనకి దేని మీద ప్రేమ లేకున్నా పది మంది మెప్పు కోసం చేసేస్తుంటే అది హిపాక్రసీ దంభం అయిపోతుంది సమాజంలో ఎలా వస్తుందంటే ఈ దంభము ఈ రాజసము బాగా పెరిగిపోయినప్పుడు మీకు సాత్వికము అసలు ఉందనే అలాంటి ఉందని కూడా జనాలకు తెలియని ఒక దుస్థితి నిర్మాణం అయిపోతుంది పూజంటే భగవంతులో అయితే ప్రచారం చేసిందే పూజ అనే విధంగా తయారవుతుంది సో ఇట్స్ ఇట్ అన్ఫార్చునేట్ ఆదర్శమైన కర్మ అలా ఉంటుంది తదిహ ప్రోక్తం కథితం అటువంటి తపస్సు సత్కారమాన పూజల కోసం చేసేది దమ్మంతో చేసే తపస్సు దానికి ఇక్కడ ఇహ ఇహ అంటే గీత గీతలో ఫిలాసఫీ సందర్భంలో అటువంటి తపస్సుకి రాజస తపస్సు ఈ మా అలాంటి తపస్సు జరిగిన పెద్ద కార్యక్రమం అక్కడికి వెళ్ళి ఆవిడకి రాజసమం అంటే వాళ్ళు వాళ్ళు రాజసమనే అనుకోండి భగవద్గీత సందర్భంలో దానికి రాజసమని నామకరణం ఇలా మనం నామకరణం చేసుకుని దాని వాళ్ళతో చెప్పి ఏమి కాదు దాన్ని గీతాశాస్త్రము నందు రాజసముని వర్ణిస్తారు ఇహ లేదా ఇహ అంటే ఇహలోకే ఈ లోకంలో దానికి రాజస తపస్సు అంటే చలం రాజసం చలం రాధా చిత్త ఫలత్వేన అది చలం అంటే చెంచలమైంది అంటే దానివల్ల కలిగే ప్రయోజనము అల్పంగా ఉంటుంది మీరు ఏ ప్రశంస కొరకు తపస్సు చేస్తున్నారో ఆ ప్రశంస అలా కొద్దిసేపు ఉంటుంది తర్వాత ఇప్పుడు ఆరు నుంచి ఏడు గంటల దాకా సభ చేశారు చెప్పండి ఆ సభలో ఆరు నుంచి ఏడు గంటల వరకు భక్తులందరూ పొగుడుతారు శ్రోతలందరూ వింటారు తప్పకుంటారు ఏడు వెళ్ళిపోయేటికి ఎవరైనా వాళ్ళు చూసుకుని వాళ్ళ వెళ్ళగలుగుతారు మొన్నటి ఈయన ప్రశంసే వాళ్ళకి ఏమన్నా ఆయన గొప్పవాడు పెట్టారు ఆయన గొప్ప మరి నిన్న వెళ్ళి తప్పట్టుకుంటాను కదా మరి ఇవాళ కూడా వస్తారంటే ఇవాళ కొంచెం పనుందండి రాలేదు కాబట్టి పబ్లిక్ మెమరీ అన్నది చాలా గా ఉంటుంది కాబట్టి చలం చెంచలం ఆచలం ఇక అధ్రువం అధ్రువం అని వేగాలు అధ్రువం అనేది కన్నాడు కాదాచిత్త ఫలత్వైన అధ్రువం ఆ ఫలము ధ్రువము కర్మకి ఫలము ధ్రువం కానీ ఈ విధంగా చేసినటువంటి కర్మకు ఫలము ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు కాదా చెక్క ఇప్పుడు నిత్యకర్మ కాదా చెక్క కర్మ నిత్య సన్యాసము కాదా చెక్క సన్యాసము అనుకున్నాయి నిత్యకర్మ అంటే మీరు రోజు ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నారు కాదా చెక్క కర్మ అంటే వేసవి కాలంలో పిల్లలకి సెలవు ఇచ్చిన తర్వాత బస్ గవర్నమెంట్ వాళ్ళు ట్రావెల్ ట్రావెల్ స్కీమ్ లో పెట్టుకుని పర్మిషన్ పెట్టుకుని ఆ మాట గవర్నమెంట్ ఇస్తున్న ఆ ప్రయాణ ఖర్చులు ఆ ఖర్చులతో తిరుపతి వెళ్ళి దేవుడి దండం పెట్టి వస్తే దాన్ని కాదాచిత ప్రతిష్ట అది ఎప్పుడో వేసవి సెలవుల్లో ఒకసారి చేసి అలా అలా తయారైతే సో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు తిరుపతి వెళ్ళి వచ్చేస్తే మనం దేవుడికి మనకి ఉండాలి ఆ ఈక్వేషన్ అక్కడికి సెట్ అయిపోయింది కాదా అలా ఉండరాదు నిత్య నిత్యంగా ఉండాలి అలాగే కాదాచిత్త సన్యాసి నిత్య సన్యాసి అని కాదాచిత్త మేము సన్యాసం అంటే ఎప్పుడు పుచ్చుకున్నారు ఇరవై ఏళ్ళ క్రితం సన్యాసం అప్పుడు ఆ పుచ్చుకున్నప్పుడే సన్యాసం తర్వాత ఆ తర్వాత అంత సంసారమే అలాగా నిత్య సన్యాసి శ్రీకృష్ణుడు అంటాడు జ్ఞేయస్థ నిత్య సన్యాసి యోన ద్వేష్టి నకాంక్షతి ద్వేష్టి నకాంక్షతి దేనిపైన కోరిక లేదు ఎవరిపైనా లేక దేనిపైన ద్వేషం అలా రాజద్వేషాలకు అతీతంగా ఎవరైతే ఉంటారో వాడిని నిత్య సన్యాసి ఇక్కడ సన్యాసం చేసింది దేన్ని సంకల్ప సన్యాసం చేశారు మంచిది ఇవన్నీ వినడానికి చెప్పడానికి నెగిటివ్ గా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ మీరు మీకు రజోగుణాన్ని తెలుసుకుని పక్కన పెట్టడం చేయాల్సింది కొత్తగా తపస్సులోకి చేయక్కర్లా ఉన్న తపస్సులు చాలు వాటిల్లో ఉండే రజోగుణాంశమును తీసి పారేస్తే అదే చాలు మీకు కొత్తగా ఏమి చేయక్కర్లా వజ్జనం మీ దగ్గరే ఉంది దాన్ని కొంచెం స్నాన పెట్టుకుంటే సరిపడు మంచి శ్లోకం తర్వాత మూఢగ్రాహేణాత్మనోజత్ ఏడయా క్రియతే తప పరస్యోత్సాదనార్థం వా ఇంకా తామస తపస్సులో కూర్చోండి ఈ తామస తపస్సులో రెండు అంశాలు ఒకటి శరీరానికి పేడను కలిగిస్తే గాని అది తపస్సు అవ్వదు దాన్ని తామస తపస్సు శరీరానికి పేడ కలిగి తీరాలి అప్పుడే తపస్సు అవుతుంది దీనికి దృష్టాంతాలు మనకి కోపంలో కనబడతాయి మేకులపై కూర్చుంటాడు మేకులు మేకులు ఎందుకు పేటకి మేకులు పెట్టి దాన్ని దీంట్లో రహస్యం మీరు మీరు ఎప్పుడైనా పాయింట్అవుట్ నోటీస్ చేశానో లేదో మేకులపై కూర్చుని వాడు బజార్లో మేకులపై కూర్చుంటాడు తప్ప ఇంట్లో మేకులు మీద కుంభమేళ కొట్టుకొస్తారు ఆ మేకుల పీట కుంభమేళ కొట్టుకొస్తారు ఆ మేకుల పీట అదే కుంభమేళాలో చుట్టూ లక్షల మంది జనం వెళ్తుంటే అక్కడ వేస్తారు ఈయన వెళ్ళి సెరిమోనియల్గా దాని మీద ఒక మీకు ఒక వేపు మీద కూర్చోడు కనీసం రెండు వందల వేకులు రెండు పెట్టి అంటే దానికి కూడా సర్వేస్ ఏరియా ప్రెషర్ అవన్నీ దాంట్లో కొంత ఫిజిక్స్ వస్తుంది కదా కాబట్టి ఇప్పుడు పది సూదుల మీద చేపెట్టాలని కూడా అంతలా నొప్పిపోతాం ఒక సూది మీద అదే ఒత్తిడి చేస్తే చాలా భయంకరమైన నొప్పి పోతుంది అది కూడా దేనికేం కాదు ఇప్పుడు దాన్ని కూర్చోవచ్చే ఉంటే కబుద్ధి చెప్తున్నారు తప్ప మనల్ని కూర్చోబుచ్చే కూర్చోగలుగుతామా ఆయన మాత్రం చాలా ప్రాక్టీస్ చేసి కూర్చుంటాడు ఆయన అదే సరళం కాదు అంత సరళం అయితే నువ్వు వచ్చి కూర్చోబెట్టి అలా వల్ల బట్ పాయింట్ ఈజ్ ఆయన ఒంటరిగా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఆశ్రమంలో ఉన్నప్పుడు రేపుల పేట పైన కూర్చుంటాడా ఎప్పుడైనా ఆలోచించారండి ఈ సంగతి ఇదిగో చూడండి మెట్ల మీద కూర్చున్నాడని హడావడి పడిపోయి ఫోటో తీసేయడమే తప్ప ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మెట్ల మీద కూర్చుంటాడా కూర్చోడు చక్కటి గద్దె మీద కూర్చుంటాడు తప్ప మెట్ల మీద ఏం కూర్చోడు మెట్ల మీద కూర్చున్నాడంటే అది బజార్లోనే మెట్ల మీద కూర్చున్నాడు ఇట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్ తర్వాత చుట్టూ నిప్పులు పెట్టుకుని తప్పు జగన్ చేస్తాడు ఇంట్లో ఇంట్లో చేస్తాడా చేయడు పార్వతీదేవి పంచాయతీ మధ్యంలో తపస్సు చేసింది ఆవిడ తపస్సు చేసినప్పుడు ఆవిడ తప్ప అక్కడ ఎవరు లేరు ఆ విధంగా చేసింది అని కాళిదాసులు అందించారు కదా ఫలాధికల్ వచ్చింది కాబట్టి పంచాయతీ మధ్యంలో కూర్చుని తపస్సు ఎక్కడ చేస్తాడో తెలిసిన నదీ తీరాన్ని చేస్తారు గోదావరి నదీ తీరానో కృష్ణానది తీరానో ఏకాంతంగా ఉన్న చోటు కాదు వేలాది మంది దేవుని సందర్శించే చోటు తీసుకుని అక్కడ ఒక చోటు కొంత ఖాళీ చేసుకుని అక్కడ నాలుగు అగ్నులు పక్కన పెట్టుకుని మధ్యలో కూర్చుని పైనుంచి సూర్యుడు అక్కడ తపస్సు చేస్తారు ఏదో ఉన్నమ శివాయ చేస్తారు ఉన్నమ శివాయ మాలా మంచిది కానీ ఈ అగ్నులు వీటి వల్ల లోపల ఉండిపోతూ ఉంటుంది శరీరం నల్లగా తయారవుతుంది అసలే నలుపు దానికి మరింత నలుపు చెమట వస్తూ ఉంటుంది సో మధ్యలోనూ ఆక్సిజన్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది ఎందుకంటే తగ్గిపోతుంది రేరిఫైడ్ అయిపోతుంది అక్కడ ఉండే గాలి చాలా డెన్సిటీ బాగా తగ్గిపోయి బయటకు పోయి కొద్దిపాటి గాలి ఉంటుంది దాంట్లో ఆక్సిజన్ కంటెంట్ తక్కువ అవునా ఆక్సిజన్ ఉంటే ఈ మంటలే ఇచ్చేసుకుంటూ ఉంటే ఇంకా దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ దాంట్లో కొద్దిపాటు యవ్వనంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఉంటాడు ఇలాంటి పిచ్చుకొని చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా తప్పు పిచ్చి సరైనవి కావు మరి ఏం చేద్దాం ఇల్లు టమేటు రెండు లీడర్ అయితే అలాగే ఉంటుంది ఇప్పుడు ఇల్లిటరేట్ స్థితి రెండే ప్రొఫెషన్స్ ఒకటి రాజకీయము రెండు రిలీజియస్ లీడర్ వర్దే ఎక్సెప్షన్స్ ఉంటాయి వర్దే ఎక్సెప్షన్స్ బట్ జనరల్ అబ్జర్వేషన్ జనరల్ రూల్ అది ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి గొప్పవాళ్ళు ఎప్పుడూ రాజకీయాల్లో కూడా మహానుభావులు రిలీజియస్ లీడర్స్ లో మహానుభావులు ప్రాతస్వామ్యంలో ఎంతో మంది కానీ ఈ విధంగా చదువు సంధ్య లేకుండా అది సంస్కృతం రాదు సంస్కృతం రాని వాడికి ఆధ్యాత్మిక సాహిత్యంతో పరిచయం ఎందుకంటే ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా సంస్కృతంలో ఉంటుంది సంస్కృతం ఇప్పుడు లేకపోతే లేకపోతే చదువుకోవచ్చు కదా ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్న తర్వాత సంస్కృతం చదువుకోవచ్చు కదా సన్యాసం పుచ్చుకునేదాకా సంస్కృతం చదువుకోలేదు సన్యాసం పుచ్చుకుంటారు ఇది ఇప్పుడు చేసి పని ఏముంది సంస్కృతంలో చదువుకోవచ్చు వాళ్ళు అదేళ్ళు సంస్కృతంలో చదువుకుంటే నష్టం ఏముంది అలాగే చదువుకోవడం జనాలపై ముందు ప్రచారం చేయడం ముఖ్యం ఈ విధంగా అజ్ఞానంతో ప్రచారంలో ఎప్పుడైతే పడతారో ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయటం జనంలోనూ ఆకర్షించటం ఆ విధంగా సో అన్లెస్ యూ టార్చర్ ది బాడీ ఇట్ కెనాట్ బి తపస్ అని ఒక ధోరణి శరీరాన్ని కష్టపెట్టకుండా తపస్సు సిద్ధించదు అనే మాట మీరు అన్నారంటే ఆల్రెడీ తామస ధోరణిలో పడ్డారు శరీరాన్ని కష్టపెట్టడం తపస్సు కాదు మరి శరీరాన్ని కష్టపెట్టడం ఏమిటి మూఢ మూఢత్వమే అవుతుంది తప్ప తపస్సు అది తామస తపస్సు యొక్క ఒక లక్షణం రెండవ లక్షణము అంధవిశ్వాసము తామసము వస్తుంది అంధవిశ్వాసం ఉండకూడదు అంధవిశ్వాసంలో మీరు ఉన్నారంటే అది తామస తపస్సు తపస్సు చేస్తూ ఉంటారు అంధవిశ్వాసం ఉంటే ఎక్కడ జరుగుతుంది సో మీకున్న విశ్వాసములను మీరు పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి దాంట్లో ఏమిటేమిటైతే అంధవిశ్వాసంలో వాటిని విడిచిపెట్టడానికి ధైర్యం కావాలి మనిషి అంధవిశ్వాసంలో ఎందుకు వెళ్తాడో తెలిసిన భయం కారణంగా వెళ్తాడు మరి అంధవిశ్వాసం నుంచి భయపడాలంటే ఏం కావాలి ధైర్యం కావాలి ధైర్యం లేకపోతే యూ కెనాట్ అండర్స్టాండ్ వేదాంతం అనేది కష్టి ధీర హీరుల కోసం వేదాంతం కానీ తిరిగి వాళ్ళ కోసం కాదు మానసికంగా భయపడుతూ ధైర్యం లేకుండా పేజీగా ఉండే వారి కోసం వేదాంతం కాదు ఏమంటే ఇప్పుడు ఇది రాజసము మీరు యాభై ప్రసాదాలు ఇరవై ప్రసాదాలు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి పెట్టి రాజసం ఇది అని నేను చెప్పానంటే నేను ఇలా చెప్పేస్తే ఆ శ్రీకృష్ణుడు నా నిధి మీద మొత్తేస్తాడేమో అని భయం ఉంటే నేను చెప్పగలుగుతానా హనుమంతుడికి ఐదు ముఖాలు ఐదు ముఖాలు ఉంటాయా ఒక ముఖం చాలు మళ్ళీ ఐదు ముఖాలు అది సింబాలిక్ గా ఏదో ఐదు శివుడు ఐదు ముఖాలు సింబాలిక్ అంటుంటే మళ్ళీ నువ్వు కొత్తగా ఈ మధ్యకాలంలో పెట్టిన ఐదు ముఖాలు నువ్వు సింబాలిక్ అంటుంటే ఒరిజినల్ అవుతాయా అని నేను చెప్పాను అనుకోండి అరే ఈ నెత్తి మీద హనుమంతుడు ధర పెట్టుకుని మొత్తేస్తాడు అని భయం ఉంటే నేను ఆ మాట పెట్టుకుంటాను ధైర్యం లేకపోతే సత్యానికి ధైర్యానికి ఒక సంబంధం నిజం చెప్తారు కుస్కి ది ఫోర్స్ అండ్ ఫోర్స్ యు నీడ్ దేన్స్ సత్యమును అసత్యమును దర్శింపడానికి అదే దైవము సో ఆంధ విశ్వాసములలో దేను నిలుస్తో ఉన్నారు అంటే నేను అలా నా నరు విశ్వాసంతో ఏం చెప్పను అనుకోండి మీరు మీరు మనసుతో చూసి ఏనది అద్భుతమైనో సత్యం ఏది సత్యం అప్పుడు మనం గాయ్ తో సర్వత్రా తెలుస్తుంది అంధవిశ్వాసంలో ఉన్నవాడు వాడు ఏవో చేస్తూ ఉంటాడు ఏవో తపస్సులో వీటేస్తాడు అదంతా తామసం అంధవిశ్వాసం ఏమిటని నన్ను అడగడు ఎందుకంటే నేను మీరు అడిగారంటే సభకి భంగం నన్ను ఏకాంతంగా అడగలేదు సో ఆ రకంగా ఇది తామస తపస్సు యొక్క లక్షణం అది ప్రధానంగా మూఢగ్రాహణ మూఢత్వం అంటే ఏమిటి మూఢం అంటే ఏమిటి చెప్తారు గ్రాహం అంటే పట్టుదల మూర్ఖ మూఢత్వముతో కూడిన పట్టుదల ఏమిటది దేహములకు హింస లేకుండా తపస్సు సిద్ధించదు అది మూఢగ్రాహం మూఢగ్రాహే ఆత్మన పీడయ ఆత్మన దేహస్య ఆత్మ దేహానికి పీడ కలిగించాలి అప్పుడే తపస్సు అది మూఢం కాదు అదంతా కూడా తామస తపస్య భాష్యకారులు మూఢగ్రాహేణ అవివేక నిశ్చయేన అంధవిశ్వాసం అంటే వాడో నిశ్చయంలో ఆ నిశ్చయానికి మూలమునందు జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా అజ్ఞానం ఆ నిశ్చయానికి మూలము నుండి అజ్ఞానము గలదు అటువంటి ఆ నిశ్చయంతో తపస్సు చేస్తారు దాన్ని అవివేక నిశ్చయము అంటారు ఇప్పుడు ఒక పశువును హింసిస్తే గాని దేవత సంతోషపడదు అంటాడు ఆ పశువును హింసిస్తాడు అది అంధవిశ్వ అది తామస తపస్సు ఇప్పుడు ఆవు గది లోపలికి వచ్చి అక్కడ పేడ వేస్తేనే మనకు మంగళం కలుగుతుంది అంటే గదిలోకి రావాలంటే మెట్లు ఎక్కాలి మీరు మెట్ల మీదేమో మార్పులు ఫ్లోరింగ్ చేసి పెట్టారు మీకున్న ధనాన్ని అంతా ఖర్చు పెట్టి మార్పులు మెట్లు వేశారు మెట్లకు మార్పులు ఎందుకంటే మెట్లు వేస్తే చేస్తే సరిపడుతుంది జారిపోకుండా అక్కడ మార్పులు వేశారు లోపల గదిలోనేమో ఇటలీ నుంచి మార్పులు తీసుకొచ్చి వేశారు చాలా సాఫ్ట్ ఫ్లోర్ వీళ్ళే పడిపోతూ ఉంటారు ఈ జనాలే పడిపోతూ ఉంటారు డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చేప్పటికి అక్కడ నీళ్లు పోస్తే కనపడక పడిపోయి అక్కడ ఇంపు తో ఎమర్జెన్సీలో తేలుతారు ఆవుకి డెక్కలు జారిపోతూ ఉంటాయి ఆవు రాని చెప్పేసి తలకాయ ఉంటూ ఉంటుంది ఉంటుంటే దాన్ని పలుపు పెట్టి లాగుతారు పలుపు పెట్టి లాగితే దాన్ని మెడకేమవుతుంది నొప్పి కలుగుతుంది అది లోపల వస్తుంది దాన్ని ఏముంది ఈ అజ్ఞానానికి హత్యనా ఉండదా చెప్పేవాడు లేదు చెడిపోయినాడు వాట్ కైండ్ ఈ ఆవుని ఇంతలా హింసలు చేసి ఆ ఇంట్లో గృహప్రవేశం నువ్వు గృహంలో ప్రవేశిస్తే ఆవుని పెట్టాలి అంటే ఆ గృహంలో మీకు కష్టాలు రాకూడదు అన్ని సుఖాలు భోగాలు వచ్చేసేయాలి అందుకోసం ఆవుని ఇప్పుడు హింస ఇది అంధవిశ్వాసం అంటారా కదంటారు దాంతో వీడు తపస్సు ఏదో పూజ అంటాడు ఆవుకి గిట్టలకి పూజ చేసేస్తాను ఆవుకి ఏదో వస్తుంది పాపం దానికి ముఖాన్ని కుంకుమ ఒకటి అర్థం చేసేస్తాడు అది కళ్ళలో నేను ఎన్నో సార్లు చూశాను అదే ఆవుకి బొట్టు ఆ బొట్ట నేను ఎక్కువ రాసుకోవాలి ఆవుని డిస్టర్బ్ చేసి అసలు అలాగా దానికి ఎవరికి వెళ్ళకూడదు మీరు ఏం చేస్తారంటే చక్కగా పచ్చగడ్డో లేదా అరటిపండు తీసుకెళ్లి దానికి పెట్టి దూరంగా ఉండి నమస్కారం చేసి చేయాలి దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తే అది నిజంగా అలా చేయకూడదు ఎందుకు ప్రదక్షిణం చేయడం కాదండి మాకు అలవాటు అండి మేము మాతో కంగారు పడదు బాగా మాకు అయినటువంటి పశువులు అంటే సరే అయితే ఒక సార్ ప్రదక్షిణం చేస్తాం అది కంగారు పడుతుండేప్పటికీ ప్రదక్షిణం చేస్తాం ఎందుకంటే దాన్ని కంగారు పడితే అది తప్పు కదా ఈ విధంగా అవివేక నిశ్చయంతో పనిచేస్తూ ఆత్మన పీడయా క్రియతే తప ఏ తపస్సు అయితే దేహమునకు పీడను కలిగించి చేస్తారో ఆ తపస్సు అది తామస తపస్సు అది ఒక రకం తామస తపస్సు మా ఇంకో రకం తామస తపస్సు ఇది మళ్ళీ శనివారం అది పూర్తి చేసే ఆ శ్లోకాన్ని శాంతి